అన్మన్యతన్మయకర్మణికర్మయ్యమాన్ మనుష్యేషు ప్రశ్నకర్మృతే కర్మ అంటే నిత్యకర్మ అర్థం నిత్యకర్మలకి ఫలం లేదు కాబట్టి అది కర్మేనా అకర్మను నిత్యకర్మలను చేయకపోవటము అని అకర్మ అనే పదాన్ని దర్శించింది నిత్యకర్మలు చేయకపోతే ప్రతి వాళ్ళ దోషమున కళ వస్తుంది కాబట్టి చేయకపోవడం కూడా కర్మ వంటిదే కళ సామాన్యాన్ని కలమనే లక్షణాన్ని బట్టి అది ఈ విధంగా ఆత్మాకర్త అనే అంశాన్ని పక్కన చేసేసి కేవలం కర్మయ కర్మ అకర్మయుత కర్మ నిత్య కర్మానుష్ఠానానికి సంబంధించింది అని చెప్పేటువంటి మీమాంస ప్రజాంశం ఖండించారు అది అంగీకారం కాదు ఏం వ్యాఖ్యానైన భగవతో వాక్యం లోకంలో అమోహాత్మను విజ్ఞప్తం కలిసి సమస్యాలు ఆయన నిత్యకర్మలకి ఫలం లేదు తెలియకపోతే నష్టం వస్తుంది అని చెప్పవలసిందే స్పష్టంగా ఆవేదన కానీ దాని అలా తప్పు చెప్పేసి ఎవరికి అర్థం కాని విధంగా చెప్పడం వల్ల పద్ధతి కాదు కదా ప్రశాంతంలో వల్ల చెప్పుకోవాలి వేదాంతంలోకి ఆత్మస్వరూపం దగ్గర అన్ని రకాల విరోధాలు చేస్తూ ఉంటాయి అందులో విరుద్ధంగా అక్కడ పాపం ఉంటుంది కర్మకాండలో తీవ్రంగా ఉండాలి ఈ యొక్క యాక్సిడెంట్ నోటిఫికేషన్ ఎలా వస్తుంది ప్రతి ప్రశ్న యాక్సిడెంట్ అక్కడ ఉంటుంది అంతేకాదండి ఈ వాక్యం చూస్తే కథాల కష్టంగా కట్టిన వాడు కట్టిన వాడితో సంబంధం కట్టిన వాడు కట్టిన వాడు ఇలా రోజుతే తీసుకోండి అది ఎవరికి ఏమీ అర్థం కాకుండా వ్యామోహం అవుతుంది కాబట్టి కృష్ణుడు విషయంలో చెప్తున్నాడని నేను చెప్పడానికి వీలు లేదు అలాంటి వ్యాజ్యం అంటే దాటి చేసి ఎదగడానికి వ్యామోహం కలిగే విధంగా ప్రసంగంగా ఏమీ ఉపయోగం ఉంటాయి తర్వాత ఏమం వ్యాపక్షామైన భారతంగా ఈ కర్మం యొక్క దీని గురించి గోల్ ఈ ధర్మం లేకుండా అనే నాలుగు సంవత్సరం నుంచి దాంట్లో ఫిఫ్టీ వరకు ఉన్నాను నేను సో నేను చెప్పాను దీన్ని స్మాల్ ఏమని వ్యాఖ్యానైనా అది ఇష్టకంలో పరంగా వ్యాఖ్యానం చేసిన వాళ్ళు భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పే వాక్యము దాని లోకములకు వ్యామోహాన్ని కలిగించడం కోసం చెప్పారన్నట్టుగా చెప్పినట్లు అవుతుంది లోకం వ్యామోహాత్మకి వ్యక్తం కలిగితే వచ్చారు తర్వాత నిత్యకర్మలకి ఆ లక్షణం ఉంది అంటే చేస్తే ఫలం ఉండదు చేయకపోతే విస్తరిత లక్షణం కానీ చేస్తే చేసినట్టు కాదు ఎందుకంటే ఫలం ఉంది కాబట్టి చేయకపోతే చేసినట్టు ఎందుకంటే విస్తరితం వస్తుంది అంత ఈ రకంగా దాన్ని ఎవరికి అర్థం కాని విధంగా క్షర్మ అవుతుంది క్షర్మ అంటే దాచిపెట్టడం అలా దాచిపెట్టేసిన విధంగా వాక్యాన్ని దాచిపెట్టాల్సిన అవసరం ఉండదు రక్షణీయం వస్తుంది ధర్మాన్ని చేసుకోమని చెప్పాలి కానీ ధర్మాన్ని చేసుకోమని చెప్తోందా స్మృతిని చేయట్లేదని చెప్తోందా ఏం చెప్తోందో అర్థం కాని విధంగా దాన్ని దాచిపెట్టి చేస్తుంది ఇక్కడ ఏమీ లేదు రక్షణీయం వచ్చి ఖచ్చితంగా పది మందికి తెలుసుకుంటున్నా చెప్పాలి దాన్ని అలా దాచిపెట్టి లేదు కాదు ఇదని మన హిందూ ధర్మంలో ప్రతినిధి దాచిపెట్టడం ఎవరికి ఏమి చెప్పడం కదా దాచిపెట్టడం అనేటువంటి ఒక ఇబ్బంది గురించి ఈ ధర్మము అలా తిరిగి తెలియాలంటే ఇప్పుడు ఈ శాపము అనేది చూడండి శాపమంది మీద అందరూ ఏమనుకుంటున్నారంటే ప్రభుత్వం వాళ్ళు కానీ కనిపిస్తున్నాము లేకపోతే దేవుడు ఆనందిస్తున్నారు ముందు ఎందుకు చెప్పలేదు అందరూ తెలుసుకుంటాం ఆ శాపము పంజాబ్ ఆశ్రమం అనుకుంటారు వాడు హైదరాబాద్ వచ్చి అన్ని రోజులు వచ్చి మీరు చేసుకుంటే రోజులో మందు వేసుకుని వెళ్ళాలంటే అది మనకి కష్టం కదా ఇప్పుడు ఏదైనా మందులు అమెరికాలో కనిపించాలనుకుంటే మనం అమెరికా వచ్చిన వాళ్ళు అనుకుంటున్నాం నేను హైదరాబాద్ లో దావాన్ని మంది తయారు చేద్దాం అనుకుంటున్నాను అనుకుంటున్నాను తయారు చేసిన ఏదో చెప్తే అందరికీ తెలిస్తే అందరూ తయారు చేస్తే అమ్ముకుంటారు లాభాలు అందరికీ వస్తాయి రాయితీ వస్తాయి పేటెంట్ అలాగే అంటే కానీ నేను వెళ్ళి చెప్పాను అది రహస్యం ఈ రహస్యం ఏంటంటే నేను మొక్కలు తీసుకొస్తున్నావా నేను హెర్బల్ అన్నాను అది ఏ హెర్బల్ చెప్పేసుకోవాలి ఆ హెర్బల్ మనం అధికంగా పండించి ఎందుకంటే అక్కడ పండించి అందరూ వస్తున్నారు కనుక మాకు నష్టం వస్తుంది అంటే నేను రాయితీ తీసుకో రేటింగ్ తీసుకో అంటే ఇది వంశవాదం పరంగా ఆలోచించింది అని దాన్ని కాదు ఈ లక్షణం మన హిందూ ధర్మాన్ని అందరికీ తప్పింది ఇది మేడ నా దగ్గర ఉండాలి డాక్టర్ అని ఇలా ఉండాలి దాంతో అది సమాజానికి అందకుండా ఒకప్పుడు అస్త్రశాస్త్రం ఉంది జన్మశాస్త్రం ఉంది శాస్త్రాలు పుస్తకాలు కూడా లేదు ఎందుకంటే అది వాళ్ళు ఎవరికి చెప్పాలి మళ్ళీ మన గురించే చెప్తాను ఇంకా ఎవరికి చెప్పాలి అలాగే దాంతో దానికి ప్రచారం లేకుండా లోకంలో అది కనపడుతున్నారు అప్పుడు కొన్ని రహస్యంగా దర్శకత్వం ఉంటారు మంత్రం ఉందనుకోండి దాన్ని మైకులో ఒకటి చెప్పరు రక్షించి దాన్ని రక్షించాలి మంత్రాన్ని రక్షించాలి ఇది శిష్యుని వచ్చిన వరకు చెప్పాలి కనుక ఆ వ్యవస్థ ఒక ఇంకా తిరిగి తీయడానికి ఒకే మంత్రం ఇంకా అన్నిటికీ రావాల్సిన అని మొదలు పెడతారు అది ధర్మానికి చేతి చేస్తుంది ఏమంటున్నానంటే నా వస్తుంది ఇతర రోజులు చెప్పబోతుంటే దాని ఇలాగా ఎవరికి అర్థమైన భాషలో దాంట్లో కావాల్సిన అవసరం ఏమి లేదు ఎవరికైనా లేదు కాబట్టి ఇది ఈ శ్లోకము నిత్యనంలోకి మమ్మల్ని తెలిసి కావాలి నాకు వక్తుం యుక్తం మనం ఎలా అంటామంటే ప్రశస్తపడోహతి నిజానికి నిత్యకర్మానుష్ఠానాన్ని ఫలాపేక్ష లేకుండా చేయాలి అనే మాట మళ్ళీ ఇక్కడ చెప్పాల్సిందేం లేదు అది కర్మం మీద అధికారస్తే నిత్యకర్మ కర్మ కర్మకాయ నిత్యకర్మానుష్ఠానం కర్మ చేసుకో నిజతని కొడుకు కర్మత్వం నిత్యకర్మం చేయాలి కర్మజ్ఞాలో వ్యకర్మణ మానవుడు వ్యకర్మణ చేస్తే ఫలపూరి నువ్వు చెప్పుకోలేదు ఫలానికి త్యాగం చేసేది అని సో ఆయన తత్వా కర్మభవాత్మీయం కార్యం కర్మ భవేదిగా నిత్యకర్మలు చేయాలి కర్మభవం ఉండే లక్షణం విడిచిపెట్టి మరీ చేయాలి కానీ పాపాన్ని ఎన్నోసార్లు చెప్పేస్తాడు ఇచ్చే విధానంలో దాన్ని జాగ్రత్తం చేసి నటికృష్ణ చేసినట్టుగా అలా చెప్పాల్సినటువంటి అవసరం లేదు సంపదమోత్సవంలో భవతి తమ మోక్షం గతత్వంగా అయితే నిష్ప్రయోజనం మోక్షం తర్వాత ఎక్కడైనా ప్రశస్తమైనది ఒకటి ఉంటే దాన్ని అన్ని సందర్భాల్లో కూడా దాన్ని తెలుసుకొని తెలియాలి ఆచరించాలి కర్మకి సంబంధించిన విషయం కదా ప్రశస్తమైన కర్మ గురించి తెలుసుకుంటూ ఏమైనట్టు తెలుసుకుని ఆచరించాలి అది ఆత్మస్వరూపమైతే తెలుసుకుంటే సరిపడుతుంది తెలుసుకోవడంతో పరిసమాప్తం అవుతుంది పెద్దలు కాదు తెలియాలి దానికంటే బ్రహ్మం కాదు తెలుసుకుంటే సరిపడుతుంది వస్తు జ్ఞానం వస్తు వాస్తవ విషయంలో కానీ కర్మ దగ్గర తెలుసుకుంటే సరిపడదు కర్మ గొప్పదైన పక్షంలో దాన్ని తెలుసుకుని బౌద్ధంగా కర్తవ్యం తప్పనిసరిగా తెలుసుకోవాలి మీకు నిత్రయోజనం బౌద్ధంగా ఇప్పుడు విత్తనంలో గురించి ఇలా చెప్పారంటే విత్తనంలో గురిస్తే వాడికి బలం ఉండదు చేయకపోతే నా పనిలో పడిపోతారు అది ఎవరైతే తెలుసుకుంటారో లోకాన్ని తెలుగుతారు అలా అది తెలుసుకోవడం వల్ల ఏది ప్రయోజనం ఉండదు కేవలం తెలుసుకోవడంలో ప్రయోజనం ఉండదు అక్కడ ప్రయోజనం ఉండదు కాదు కేవలం తెలుసుకోవడంలో ప్రయోజనం ఉండదు ఒకసారి నాతో కొన్నాడు మనకి నాకు సహాయ అది ఇరవై తులాల బంగారం ఉంది దీన్ని దేవుడు దాని జీవితంలో మరుగుతుంది చేయగలుగుతున్నా లేకపోతే ఆభరణం చేయించుకున్నట్టే నెట్వర్క్ వాళ్ళు తెలుసు మొబైల్తో ఉన్నారని ఆభరణాలు పెట్టుకుంటారు ఏదో లేమో సో నెట్వర్క్ తెలుసులాగా ఉన్న చేయించుకుని ఎవరో ఇచ్చుకుంటారా అనేది అందుకే నేను ఏది కలుగుతాను అంటే దొరుకుతుంది కదా మీకు కనుక సో చక్కగా దాన్ని కొన్నాళ్ళకి బాండ్స్లో తెలుగు చేసుకో అది మంచిది అని చెప్పాను చెప్తే అదే తెలుస్తుందా మరి ఎలా ఇప్పుడు ఏం చేస్తాను నేనేం చేయను అభివృద్ధి తెలియడంలో ఉంటుంది నిష్ప్రయోజనం బౌద్ధుడికి నా ఉద్దేశం ఆ విధంగా చేస్తే బాగుండదు చేయకపోతే ప్రతివాదం వస్తుంది తెలిసిందా ఆచరించింది ఇప్పుడు మనం విషయంలో చేయడం ఏం చేద్దాం అనుకుంటున్నాం లేదు కదా అనుకోవట్లేదు అది అనవసరం కదా భక్తులంటే తెలుసుకోవడం వ్యాఖ్యం ఆత్మకు కర్తృత్వం లేదు తెలిసిందా తెలిసింది ఇంకా చేయాల్సిందేమో అంటే ఏమీ లేదు అయితే తెలియడంతో అది పరిపూర్ణం అయిపోయింది కాబట్టి తెలియడంతో పరిపూర్ణం అయిపోయి అవుతుంది తెలిసిస్తే సరిపడదు తెలిసిన తర్వాత ఆచరించాల్సిన పరిస్థితి ఇంకోటి ఇక్కడ ఆయన ఏమనిస్తున్నాడు ఎవరైతే తెలుసుకుంటారో వారు దృష్టాత్మకంగా అంటున్నారు సంబంధితంగా సత్యే సత్యేదంటే తెలుసుకుంటారు జ్ఞానం జాతం ఎవరైతే ఎవరు తెలుస్తారు దర్శనానికి ఎప్పుడు తెలుసుకోవాలన్నా దర్శనమన్నా తెలుసుకోవాలన్నా అంటే ఆత్మ తెలుసుకోవాలి వేదాంతంలో మంచిగా వస్తూ దర్శనం ఉన్నా తెలుసుకోవాలన్నా ఒకటి నాకు బాగా రాబోతుంది అని చెప్తున్నాను కాబట్టి ఉంటే తెలుసుకో ఉచితంగా తెలుసుకోవడం అనేది తెలుసుకోవడం వల్ల ప్రయోజనం లేని కర్మ వ్యవహారాలు తెలుసుకుంటే కాదు అటువంటి చోట బోధవ్యం అని చెప్పాలి ఇంత బోధవ్యం ఇది ప్రకృతి ప్రస్థాపితం వాక్యాలు ఉద్యాలు ఎందుకంటే భాష్యాలు ఏది పెట్టుకోకుండా పరిచయం చదువుకుంటే కొంచెం హాయిగా ఉంది ఇవన్నీ పెట్టుకుంటే వెళ్ళంటారు నాకు విద్యాజ్ఞానం బౌద్ధంజనది సంస్థాపితం వా భాష ఇప్పుడు కర్మ కర్మ కాదు కర్మ అకర్మ అకర్మ కాదు అటువంటి అది నిజానికి అది కర్మ ఉంది కానీ అకర్మ కాదు నిజానికి అది అకర్మ ఉంది కర్మగాను తెలుసుకోవడం వల్ల ఎలాంటి జ్ఞానం దాని మిథ్యా జ్ఞానం ఆ మిథ్యా జ్ఞానం వల్ల అది మిథ్యా జ్ఞానం బోధం తర్వాత వస్తువు యొక్క ఆభాసం ఆభాసం అది కర్మ దాన్ని మీరు అకర్మగా భ్రమపడుతారు అది అకర్మ దాన్ని మీరు కర్మగా భ్రమపడుతారు అటువంటి భ్రమలని మిథ్యా జ్ఞానాలని జ్ఞానరూపంగా బోధించడం అవి విధంగా తెలుసుకోవడం అని చెప్పడం వల్ల ఏమీ ప్రయోజనం కాబట్టి నిత్యకర్మ కర్మ ఇవి దాన్ని అకర్మగా తెలుసుకోవాలి విగ్రహం మానవికం అకర్మయింది దాన్ని ధర్మగా తెలుసుకో అది ధర్మాన్ని అకర్మగా తెలుసుకోవాలి అకర్మని ధర్మగా తెలుసుకోవాలి అది ఆ విధంగా నిత్యాజ్ఞానాన్ని వస్తువు భ్రమని బోధించడం వల్ల దాన్ని ప్రతిపాదించడం వల్ల ఏదో ఉత్సాహం అవ్వాలి అయితే ఎలా చెప్పాలి శ్లోకాలకు అర్థం అంటే నేను చెప్పినట్టే చెప్పాలి అంటే మీరు ఎలా చెప్పారు నేను గుర్తు చేస్తున్నాను లోపల దృష్టి తప్పుగా ఉంది లోక దృష్టి ఏ విధంగా తప్పుగా ఉంది ఏ సందర్భంలో ఆత్మ అసంత ఉంది ఆత్మ యొక్క కర్మ యొక్క సంపర్కం ఉందో ఆ సందర్భంలో మీరు కర్మని భావన చేస్తున్నారు ఆత్మకర్తని భావన చేస్తున్నారు అంటే అకర్మని కర్మగా భావన చేస్తున్నారు కాబట్టి ఎక్కడైతే అకర్మని కర్మగా తప్పుగా భావన చేస్తారో ఆ తప్పు భావన రివర్స్ చేస్తుంటే అలా మనం అర్థం చేసుకోవచ్చు అలా చెప్పాలి కానీ అది అవడానికి కన్నే కానీ అర్థంగా తెలుసుకో అది యథార్థంగా అర్థమయ్యే కానీ అర్థంగా తెలుసుకో అభివృద్ధి విస్తారించాలి వ్యక్తి ధరలు ప్రకటించడం వల్ల ఏమి ప్రయోజనం లేదు ఇంతవరకు అద్భుతమైన చెప్తారు అద్భుతమైన అంటారు అంటే ఎవరి యొక్క బేసిక్ సూచిస్తే అంగీకరించి ఆలోచించారు దీంట్లో ఓపెన్ చెప్పండి దీంట్లో యూజ్ చేసేస్తా నేను ఒక ఉద్యోగం వచ్చి నేను కూడా ఒక ఉద్యోగం నుంచి తర్వాత సమయానికి వెళ్తున్నాను అయిపోయింది సో దీనికి అద్భుతమైన వాదమే అంటే ఏది అద్భుతమైన అంటే ఎదరవాడి ఇంటికి అన్ని గురించి మాట్లాడాలి ఏది అద్భుతమైన అంటే నిత్యకర్మలకు ఫలము లేదు నిత్యకర్మలు చేయకపోతే మాత్రం ప్రత్యవాయ దోషమే వస్తుంది ఇది అద్భుతమైన అని అని వాళ్ళు ఆ బేసిస్ మీద ఈ శ్లోకాన్ని వాళ్ళు వ్యాఖ్యానం చేయడం మొదలుపెట్టారు ఆ బేసిస్ ని అంగీకరించి ఇంతవరకు చింత కొనసాగించారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సెంటర్లు ఇంకొక అడుగు ముందుకు వేసి అసలు ఆ బేసిస్ నే కొట్టుతారు అని ఇంకొక అడుగు ముందుకు అందాము కలిగి ఫాలో అయితే ఇది కదా వెరీ నైస్ నాకు విద్యానామకరణాలు అభావాలు సత్యవాల భావోపస్థి నాకతే విద్యతే భావ అసలు కొట్టుకారు ఇప్పుడు నిత్యకర్మ నిత్యకర్మ అంటే సంధ్యావనం పితృకర్మ వ్యక్తి నిత్యకర్మల కింద లెక్కలేదు ఈ నిత్యకర్మని చేస్తే ఫలం లేదు ఫలం చెప్పలేదు ఫలం లేదంటే ఫలం చెప్పలేదు ఫలాపేక్ష లేకుండా కర్మ చేయించడం శృతి యొక్క అభిప్రాయం ముందు ఫలాన్ని చెప్పి కర్మ చేస్తుంది ఇది కర్మ చేయడానికి అలవాటు పడతారు ఫలాన్ని చెప్పి చేసే కర్మలకి కామ్య కర్మలు ఉంటాయి కర్మలు అలవాటు తర్వాత ఫలం చెప్పని కర్మలని అక్కడక్కడ పట్టుకుని పెట్టి ఇది చేయదు దీనికి ఫలం వినపడం ఫలం లేదు ఫలం ఎక్కడ లేదు దర్శించు ఎక్కడ చెప్పి ఫలం చెప్పిన వాక్యం లేదు అయినా మీరు చేయాలి అది నిత్య కర్మ సంధ్యావందనం అలాగే పితృకర్మ అలాగే సో పితృకర్మ చేస్తే ఇప్పుడు పారాయణ చెందిస్తారు చూడండి పుత్రార్థీల హృదయ పుత్రం ధనార్థీల హృదయధనం ఆయుధాత్రి ఆ ఉదాత్మి ఆటంటే ఇలాగా అలా ఫలాలు ఏమి ఉండవు నిజమే నేనున్నాను అలా ఫలం ఈ కామ్యకర్మ కనుక దానికి ఫలం చెప్పారు దీనికి నిత్యకర్మ దానికి ఫలం ఉంది అర్హ సంధ్యా ఉపాసిక ప్రతిరోజు సంధ్యానం చేసుకోవాలి అంటే అయితే ఇప్పుడు నిత్యకర్మకి ఫలం చెప్పబడలేదు ఫలం లేదే కానీ ఉంటుంది చెప్పలేదు ఎందుకు చెప్పలేదు కర్మఫలము నుండి కృష్ణ వీరికి లేకుండా చేసేటట్టు చెప్పాలి దృష్టి లేకుండా కూడా కర్మలు చేసే అలవాటు వీరికి చేయడం మంచిది కానీ మీమాంసకులు ఏమన్నారంటే ఆ కర్మలు చేయకపోతే మీకు మెడకి ప్రత్యవాదం చుట్టుకుంటుంది అంటే సంధ్యావనం చేయకపోతే పాపం నరకంలో పడిపోతారు ఇది అలాగ బయటకు చేయటం అది అవసరమా కాదు అంటే సంప్రదమైనది సంప్రదమైనది నేను ఎక్కడో చోట అభివృద్ధిలో ఏదో ఉపన్యాసానికి వెళ్ళాను ఏదో ఇంకా నా ప్రారంభంలో తప్పనిసరి ఇంత ప్రజలతో వెళ్ళాను అయితే కొంతమంది ఆర్గనైజర్స్ ఎలా ఉంటారంటే టాపిక్ ఇవ్వడం నేనే అడుగుతా నా టాపిక్ ఎదురు అంటే ఇంకో సంబంధం లేదు ఎక్కడ టాపిక్ యాక్ట్ ఎలా ఓకే ఈ కన్నా ఇది టాపిక్ అంటే ఆయన ఏదో టాపిక్ చెప్పారు వైద్య ధర్మం ఓకే నువ్వు ముక్క చెప్తే ఇంకా అక్కడ నేను అల్లుకుపోతాను ఇది నాది అవ్వదు అది కూడా ఆయన అంటారు నేను ఈ సాహిత్యం చెప్పండి కాగితం లేదా మీరు ఏదైనా చెప్పండి కాగితం వస్తుంది మీరు చెప్పండి ఏ పాయింట్ చెప్పాలి అంటే జనాల్లో భయం బాగా తగ్గిపోయిందండి మీరు భయాన్ని చెప్పాలి కర్మలు చేయకపోతే పాప నరకంలో పడిపోతారు అలా మనం భయాన్ని చెప్పాలి అంటే చెప్పాను ఆ భయాన్ని చెప్పడం ఏదైనా శాస్త్రం ఇది భయాన్ని చెప్పి శాస్త్రం కాదయాలంటే చూడండి అభయమని మొదలుపెడితే అసలే దేశీకరణ అని ఆయన తన సొంత ఎజెండా నా మీద వేస్తాను అంటే నేను అన్నాను ఎందుకంటే భయం చెప్పాను ఎందుకండి అన్న అంటే భయం చెప్తే కానీ వాళ్ళు సరే దారిలో ఉన్నారు జనం చేయాలి ఈ విధంగా కొంతమంది ఎలా ఉంటారంటే జనాలందరినీ భయపెట్టేసి మార్గంలో సరైన మార్గం వాళ్ళు అనుకున్న సరైన మార్గంలో నడిపి చెప్పేసి తమ మీద వేస్తూనే ఉంటారు మానవ స్వభావం అలా రిఫార్మర్స్ అందరూ అలానే ఉంటారు సో అటువంటి దృష్టికో ఆ రిఫర్మేటివ్ దృష్టికోణంలో ఎవరో వచ్చేది కానీ ఈ ఇష్టకర్మలు విధానం ఇష్టకర్మలు చేయకపోతే నరకంలో పడిపోతాం అలా భయంలో పడిపోతాం ఈ ఇలాంటివి చాలా ఉంటాయి అది ఉంటే నిజంగా రోజు జలరీతిలో కాదు చాలా ఉంటాయి ఓ వాక్యం ఉంటాయి లలితా శాస్త్రాలు పారాయణ చేసి అర్ధరాష్ట్రం పారాయణ చేయకపోతే వాడు ఏడు వందల సార్లు నాటకం పడుతున్నారు అసలు ఏ పారాయణ చేయడం బాగానే ఉంటాయి ఈ లలిత ఈ లలిత లేదు ఏది లేదు దేవుడు కాకుండా వారిలో డ్యాన్స్ చేసిన వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళు ఏమైనా మీరు పాప అన్ని ఎందుకు వచ్చి లైగా చదువుతున్నారు దాని క్షమత అది అలాగే సమస్య ఇటు రాష్ట్రాలు తెలియపోతుంది ఎందుకంటే చిన్న చిన్న నామాలు వెయ్యాలి లైగా రాష్ట్రాలు చాలా పొరుగుతూ ఉంటుంది ఎంతంత పొరుగుతుంటాయంటే వాక్యాలు వాక్యాలు చాలా చాలా పొరుగుతూ ఉంటాయి సో శృతి శ్రీమంత సింధూరి కృతాపాదాస్వరూపిత అంటే ఒక వాక్యం అలా అది కంట్రోల్ లేదా దృష్టిలో అంతంత పోతూ ఉంటాయి సో చా దృష్టి అంతా అయిన తర్వాత వీటికి ఏది ఏంటంటే నీరసం వచ్చి కళ్ళు తిరిగి లేకపోతే నీకు నీరసం వచ్చి రెండు ఉడికి మీరు తిన్నారనుకోండి ఇది నాటవదు నాటవండి కోరుకుంటామండి అంటే అంతరాత్మకం సమలే అది వీరికి యాభై నేను దాకా ఇప్పటికి యాభై సార్లు బాగానే చేశాను ఇది కానీ వీళ్ళే కాదు అంతరాత్మకం మాట ఎక్కడో చేసేసాను ఇప్పుడు నగరంలో దొరికేస్తాను నన్ను అడుగుతారు ఎవరైనా అర్థంలో దొరుకుతా చాలా చెప్తారు ఇక అదే ప్రశ్న నిత్యకంలో చేస్తే బలం లేదనో దానికి ఒక ఆర్గ్యుమెంట్ ఒక లాజికల్ ఆర్గ్యుమెంట్ చెప్పాలనేది కాదృష్టి ఉన్న ఆర్గ్యుమెంట్ తెలియకపోతే నమ్మకం తెలియకపోవడం అంటే ఏంటి నిత్యకర్మ నిత్యానా అకరణ నిత్యములను చేయకపోవట అంటే అది అభావం చేయకపోవడం అంటే అభావం కదండి చేసేదంటే కర్మ చేశారు దానికి ఒక ఫలం ఉంటుంది మూమెంట్ ఈ మూమెంట్ కి కౌంటర్ మూమెంట్ ఉంటుంది యాక్షన్ కి రియాక్షన్ ఉంటుంది కానీ ఏ యాక్షన్ లేదు ఇలా తిరుగుబడి చెప్తున్నారు ఏ రియాక్షన్ ఉంటుంది ఏ రియాక్షన్ ఉండదు కాబట్టి అభావం నుండి ప్రత్యవాయు దోషము అంటే పాపస్థలము అనేది పుట్టడం అన్నది దాన్ని కాదంటారు అభావాసు భావో ప్రత్యవాయ భావోత్పత్తి కర్మని చేయడం అనే అభావం నుండి నరకపాతము అనే భావము అనే స్థలము భౌతికుడు రిజల్ట్ పుట్టడం అన్నది ఎందుకు ఎందుకంటే నాతో భావ అసత భావ నవిద్యతే అసత్తు నుండి భావము పొందుతారు మనం తర్వాత కథమత సత్యాయుత అసత సత్యన్మత్రేధాత్ ఇది సాంద్రలో ప్రసంగంలో ఆరోగ్యంలో ఉంది మీరు వస్తూ ఉంటారు ఏదో విధాలు గుర్తు చేస్తుంటే తెలుస్తుంది అక్కడ ఏమన్నారంటే సదైవ సౌమ్యమైన మంత్ర ఆశ్రీలను మొదలుపెట్టి సౌమ్య అంటే ప్రియదర్శన దృష్టికి పోవడం ముందు ఈ జగత్తు సద్రూపముగా ఉందని అని వస్తువు ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ చేసి దీనికి విరుద్ధమైన అభిప్రాయాన్ని ఒక దాన్ని లేవనెత్తి ఎవరైతే సృష్టికోవడం ఉంది ఈ జగత్తు శూన్యముగా ఉండను అసత్ అంటే అభావము శూన్యముగా ఉండను అనే ఒక వాదాన్ని లేవనెత్తి ఈ వాదము సరికాదు ఎందుకంటే సృష్టికి పూర్వం శూన్యం ఉంటే శూన్యం నుంచి భావం ఎక్కడి నుంచి వస్తుంది శూన్యం నుంచి భావం ఎలా వస్తుంది out nothing comes out nothing ఏది రాదు ఏదైనా సంథింగ్ ఉంటే సంథింగ్ వస్తుంది నథింగ్ నుంచి సంథింగ్ ఎలా వస్తుంది రాదు కాబట్టి ఇప్పుడు మళ్ళా నెట్వర్క్ వచ్చింది నెట్వర్క్ నథింగ్ నుంచి వచ్చిందా సంథింగ్ నుంచి సంథింగ్ నుంచి నథింగ్ నుంచి రాలేదు నథింగ్ వాళ్ళు అడుగుతారు నథింగ్ నుంచి వచ్చి పక్షంలో ఉమ్మడి వాడు మాటలు తెలుసుకోవడం ఇవన్నీ అనవసరం కదా శ్రద్ధ కావాలి వాటికి నటి నుంచి వస్తే పుట్టే పక్షంలో ఈ మట్టి తెచ్చుకోవడం అనవసరం కదా దీనిలో ఎన్నో దాన్ని తెచ్చింది ఏం లేదు కాబట్టి దీని నుంచే మొదలు చేయొచ్చు కదా మట్టి తెచ్చుకోవడం కానీ మట్టి తెచ్చుకుంటున్నాం కాబట్టి నుంచి సంస్థ వస్తుంది కానీ నకిలీ నుంచి కొండ రాదు కొండకి జగత్తుకి పోలికండి వేదాంతులకి దృష్టాంతాలంగా ఉండాలి నేను అంటే జగత్తుని నేను ప్రతిస్తాను ఉండాలి అర్థాన్ని చదివే కదా ముఖము అంటే తెలుగు పెట్టుకున్నట్టుగా ఉందా అంటే జగత్తుని తీసుకోవాలి ఘటానాన్ని నిర్మాతు విభూవన విధాపుష్య కలహ అన్నాడు ఘటాలను చేసే సుందరి గారికి ఎన్నో కాలను రచించే సృష్టికర్తకి మధ్యలో పోటీ అంటే పోటీ ఏది పోటీ అంటే ముందు అంతకుముందు నేను ఘటాలు నిర్మిస్తున్నాడు వేదాంతుడికి ఘటాలుగా వేరుతున్నా ఒకటే అభిప్రాయం కాబట్టి ఘట నిర్మాత శూన్యం నుంచి ఘటాలు చేయించే సృష్టికర్త శూన్యం నుంచి వ్యవస్థల నిర్మాణం చేస్తాడు ఘట నిర్మాణకి శూన్యం వల్ల ఘటన రాదు సృష్టికర్త కూడా శూన్యం నుంచి జగత్తు రాదు కథం అసత సతి జాయేత అనే ప్రశ్న అసత్యానికి ఉంది సత్ అంటే ఉన్నది ఎలా ఉంటుందండి అంటే అర్థమైతే వస్తుంది అని ఆ విధంగా ప్రతిషేధాన్ని అసత సజ్జన్మ ప్రతిషేధ అసత్తు నుండి అంటే శూన్యం నుండి సత్తు యొక్క ఉత్పత్తిని నిషేధించారు అలాంటిది ఉండదు అని శాస్త్రం సూచిస్తాం కాబట్టి కర్మ చేస్తే మంచి ఫలమో చెడ్డ ఫలమో వస్తుందని చెప్పాలి కానీ కర్మ చేయకుంటే నీకు పాప ఫలము వచ్చును అని చెప్పుట కాదని కాబట్టి ప్రత్యేకాలు దోషమే అంటే నిత్యకర్మని తెలియకపోతే నరకం వస్తుంది అనే మాట అంగీకారం కాదు ఎందుకంటే మన ఆయన గారు చెప్తూ ఉండేవారు సంధ్యావందనం తెలియకపోతే పాపం కాదు సంధ్యా ఎవరైతే అలా ఏం చేస్తారు ప్రత్యేకం వస్తుందంటే ఇది సంధ్యావందనం చేయలేదు ఏం చేస్తారు ఏం చేస్తారు ప్రకారం ఓన్ పెట్టాను మామూలుగా మధ్యాహ్నం మూడింటికి ప్రకారం వేస్తాను ట్రంప్ బ్రిడ్జి ఇలాంటి ప్రకారం ఏదో ఆడతారు దానికి తెలిసి ఏమో కాన్సెప్ట్ ఎండాకాలం ఎక్కడికి అది వర్షాకాలం సెలవులు అందరూ జీవితారు అది మధ్యాహ్నం నిద్రపోయి లేచి హీట్ అయ్యి ఈ పేకాట రోజు ఇదిగో సాగుతూ ఈ లోపల అస్సలు ఎందుకు అభివృద్ధి మా ఎందుకు అభివృద్ధి వీళ్ళు మానేసి దీన్ని మానేసి లేదు సన్యాసం చేస్తారు వీరు ప్రకాట మానేసి నియామకం చేయకుండా అలా దిగుతుంది తీసుకుంటే అది నాశనం ఆయన కాదు కానీ వాళ్ళ కూర్చోలేదు కదా పేకాట కాబట్టి పేకాట వల్ల లోపం సంయామనం చేయకుండా ఏదో చేస్తారు మనిషి ఎప్పుడు కూడా ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు సంధ్యావనం చేసిన టైం సరిగ్గా అరగంట టైం ఈ టైంకి మొదలుపెట్టి ఇంకో అరగంట ఇప్పుడు ఆరు ముప్పై ఎనిమిది ఆరు ముప్పై ఐదు మొదలవుతుంది ఏడుకు అయిపోతుంది ఆ టైం అప్పుడు సంధ్యావనం చేయాలి సంధ్యావనం చేయకపోతే ఏం చేస్తుంది ఆ పేకాటం వల్ల పాపం ఎందుకంటే చేయాల్సిన పని చేయదు గవర్నమెంట్ ఆఫీస్ లో ఉద్యోగి వారు చేయాల్సిన డ్యూటీ టైంలో డ్యూటీ చేయట్లేదు అనుకోండి అప్పుడు ఏం చేస్తారు బయట తర్వాత కాఫీ హోటల్లో పాన్ ఉంటే ఛాయ్ తాగుతూ ఉంటుంది దానివల్ల వారికి అనారోగ్యం అంతేగాని చెయ్యకూడని పని చేయడం వల్ల పాపం వస్తుంది కానీ చేయాల్సిన పని మానేయడం వల్ల చెయ్యకపోవడం వల్ల పాపం వస్తుంది కొన్నిసార్లు ఎందుకో తెలుస్తుందండి అలా ఎందుకో తెలుసున్నాను అసతత్సరుపత్తి అసర్వే అసద్భవే అసద్భవే ఇత్యుక్తం స్యాత్ ఇప్పుడు శూన్యం నుంచి ఘటం పుట్టింది అన్నారు అసత్ అంటే శూన్యం శూన్యం నుంచి ఏదో ఒకటి ఉన్నది పుట్టింది ఉన్నదంటే కొన్ని ఘటన తీసుకోండి శూన్యం నుంచి ఉన్న ఘటన పుట్టింది అంటే ఇప్పుడు ఎప్పుడు కూడా పుస్తకము అంటే అదే అవుతుంది కారణమే కార్యం అయిపోతూ బంగారం నుంచి నెట్వర్క్ పుట్టిందంటే అర్థం బంగారమే నెట్వర్క్ అయిపోతుంది శూన్యం నుంచి జగత్ పుట్టింది అని అనుకోండి అంటే శూన్యమే జగత్ అయింది జగత్ అంటే సత్ ఉన్నది శూన్యం అంటే అసత్ కాబట్టి అసత్తు సత్ అయిపోయింది ఓకే ఈ నెక్లెస్ బంగారంలో విలీనమైపోతుంది ఆర్థిక కాలంలో విలీనమవుతుంది అంటే ఉన్నది శూన్యంలో విలీనమవుతుంది అంటే సత్తు అసత్ అయిపోయింది అన్నమాట అంటే అసత్తు సత్తు అయిపోయింది సత్తు అసత్ అయిపోయింది అలా చెప్పాల్సి వస్తుంది మీరు శూన్యం నుంచి ఉపయోగిస్తుంది అసత అసత్ ఉత్పత్తిని బ్రువత అసత్తు నుంచి ఉత్పత్తి పుట్టింది చెప్పి వారి చేత అసత్తే సత్ అయిందని సత్తు అసత్త అయిందని నిరూపించినట్లు అవుతుంది ఆ విధంగా ఒక స్వీకరించాల్సి ఉంటుంది ఓకే ఒక స్నేహం తప్పే ఉందంటే అదే తప్పే ఉండడం ఏంటండి చాలా సర్వ ప్రమాణ విరోధ ప్రత్యక్ష ప్రమాణానికి విరుద్ధం అసత్తు సత్త అవడం సత్త అసత్త అవడం ప్రత్యక్ష ప్రమాణానికి విరుద్ధం అనుమాన ప్రమాణానికి విరుద్ధం ఇది శబ్ద ప్రమాణానికి విరుద్ధం నిజమే దీని లింగం శబ్ద లింగాలు ఉంటారు లింగం అంతకుముందు ఎక్కడా లేని ఆ లింగాన్ని మీరు లోపలికి తీసుకొచ్చేసారు మీరు మహిళ దగ్గరికి వచ్చేదంటే అంతకుముందు చర్చించి బయట తీసుకొచ్చేదంటే అర్థమైంది ఆ వెళ్ళి రహస్యంగా కంఠంలో లింగాన్ని పెట్టి సాధారణ పనులు దాన్ని బాగు చేసేది అని కనుక డిక్లేర్ చేశారు అనుకోండి అర్థమైతే ఆయనే అలా డిక్లేర్ చేశారు అప్పుడు చుట్టూ ఉండే లోకంలో ఉండే దేవుడు ఏమనుకుంటాం ఏమవుతుందా ఇదేగా ఇది ఎవరు రాడుతున్నారు లేదా అలాంటి తీసుకుని దేవుడి సహాయం ప్రయత్నం చేస్తున్నారు లేదా తీసుకునే కదా అనవసరం కాబట్టి ఆయన అలా ఆయన ఏం చెప్తారంటే అక్కడ లేదు లింగము నాకు పెట్టింది కాదు నేను దాని గురించి దాన్ని ఎలా డిస్కస్ చేశాను తప్పు సర్వ ప్రమాణ విలేసం లింగము నాకు కావాల్సిన సామగ్రియంగా అవసరం లేదు మరి లేకుండా ఎలా అవుతుంది సాధారణ ఇంకేమైనా nature does not exist any violation అంటే వెంకట్ లాస్ట్ వెంకట్ కావు ఏదైనా ఒక పదార్థము రాయి ఉంది రాయి గాలిలో ఎదురుకుంటే మరి లాస్ట్ గ్రావిటీ దాన్ని పట్టుకుంటుంది అలా కాదు మా దగ్గర స్పెషల్ మాడల్ ఉంది అది గాలి పెట్టినా కింద మాటలు ఉంటే అది ఎక్కువ అలా ఉండదు నాకు ఎక్సెప్షన్ దానికి ఎక్సెప్షన్ ఉండదు అంటే ఏరోప్లేన్ ఎక్సెప్షన్ అంటే కాదు ఏరోప్లేన్ ఇన్నాడు ఎందుకంటే ఏరోప్లేన్ కింద మొత్తం లేదు కదా అంటే గ్రావిటేషన్ ఉంది ఆ గ్రావిటేషన్ కి ఎదుర్కొన్న ఆపోజిట్ ఫోర్స్ మనం క్రియేట్ చేసి నిలబెడుతున్నాం అంతే మనం నిలబడండి గ్రావిటేషన్ లేకపోతే ఏమవుతుంది కొంటున్నాం ఇది క్రియేట్ చేసిన ఫోర్స్ అది ఇంటర్ స్టెల్లార్ స్టేట్లో వెళ్ళిపోతుంది ఇవన్నీ దగ్గర కదా గ్రావిటేషన్ లేదు కాబట్టి ఏరోప్లేన్ ఇలాంటి ఎక్సెప్షన్ దానికి ఎక్సెప్షన్స్ ఉండవు అలా కాదు మేము యోగ భావించాలి గాలిలో తేలుతామంటే నా యాక్సెప్ట్ ఉంది నాట్ జరగాల్సింది గౌరవం చేత నేను గ్రావిటేషనల్ ఫీల్డ్ ని నేను న్యూట్రలైజ్ చేస్తాను సమానంగా అనేదో చెప్పాల్సింది అంటే జోన్స్ జోన్స్లోనూ ఇంకా నేను బాడీలోనూ నిరాశన్స్ చేసే ఆ స్టేటస్ నేను ప్రాణాయామాల చెప్పిన ద్వారా గాలిలో వెళ్ళి ఆ మీకు గ్రావిటేషన్ నేను వర్కౌట్ చేస్తాను ఏదో చెప్పాల్సి ఉంటుంది అదేమి చెప్పకుండా మీరు వంద కేజీలు ఉంటారు మొదలు వచ్చింది మీరు అలా దానిలో ఎదుర్కొంటారంటే ఎలా ఉంటుంది నిన్న నేను ఉత్తరప్రదేశ్లో మహా ఒక ఆయన ఉన్నది నుంచి వాళ్ళ అమ్మగారు అనారోగ్యం తెలియగానే వెళ్ళిపోయారు అలా దారిలో ఎందుకు వెళ్ళిపోయారు అవును కదా కాదంటారా జనాలు గాల్లో ఎదిగేలా ఉంటారండి వేగంగా వెళ్ళేది చెప్పండి గాల్లో ఎదిగేలా ఉంటారు నాకు అర్థం కాలేదండి అది యోగస్థితి చేత గాల్లో ఎలా ఒక్కొక్క దర్శనం లేని తెలిపింది మన గ్రావిటేషన్ ఏమవుతుంది వాట్ హ్యాపన్స్ టు గ్రావిటేషన్ మీరు దాన్ని అంటే అలా మీరు చెప్పండి నేనేం చెప్పాను నేనేం చెప్పాను నేను నేను చెప్పానా ఇప్పుడు నువ్వు చెప్పిన స్టోరీ నేను చెప్పాను చెప్పలేదు కదా నేనేమంటానంటే అది అంతవరకు అది ఇదంతా కూడా తప్పే కదా తప్పే కానీ అది విస్తారిస్తే ఎలా చెప్తాం పోనీ విస్తారిస్తే ఐ ల్యాక్స్ దీన్ని ఇస్తారు అతిగా దీన్ని ఇస్తారు ఆయన తల్లి మరణం విషయం తెలిసిన వెంటనే లేకుండా వెళ్ళారు అని దాంట్లో ఏదో కాలం అదే చెప్తుంది ఇంకా తల్లి అవసరానికి వచ్చిందో ఇలాంటి కురిస్తుంది అలా కురిస్తుందంటే అదొక మహిమ అలా కురిసి మహాదేవంగా వీళ్ళెవరు చేస్తున్నారు అని చెప్తాను అంతేగాని గ్రావిటేషన్ నుంచి ఆయనకి వర్తించదు లా ఆఫ్ గ్రావిటేషన్ ఆయన ఎక్సెప్ట్ అని అలాగే అలాగే సూర్యుడు నుంచి ఏదో చేసేసి ఏదో చేసింది నాకు ఎక్సెప్ట్ వేదాంతంలో ఎక్సెప్ట్ లోకంలో అన్ని కాబట్టి సర్వ ప్రమాణ విరోధం అయిపోతుంది అసత్తులోకి శక్తి పుట్టిందని ఇప్పుడు నేను ఉన్నా అని ఘటాన్ని కలిగించారు అంటే అసత్తులోకి ఘటం ఉంటుంది నువ్వు ఉన్నా మళ్ళీ ఉన్న ఘటన పోయింది శూన్యం అయిపోయింది అది యాక్సెప్టబుల్ కాదు ఇది కాదు ఎట్లా సో సర్వ ప్రమాణ నిరోధ తర్వాత ఇంకొక పాయింట్ అంటే నిత్యకర్మలు చేయకపోతే ప్రత్యవాయం వస్తుంది అని అంగీకరించి అంతకుముందు అర్థం చేశారు ఇప్పుడు అంగీకారం కొట్టుకారేశారు కదా చేయకపోతే ప్రత్యవాయం ఏదైనా చేస్తే మంచి ఫలం కానీ తెలియబోయే ప్రతివాడే అర్ధరాస్తోత్రం చదివితే మంచి గొడవ వస్తుంది కానీ చదవకపోతే పాపం ఎందుకు వస్తుంది కానీ వాళ్ళు ఎవరో రాశారు ఒప్పుకోవాలి వదిలేకూడదు ఇలా యాక్సెప్ట్ ఇంకా ప్రోత్సాహం చేయడం కోసం రాశారంటే మంచిది యాక్సెప్ట్ అర్థవాదం ప్రోత్సాహం కోసం రాశారు కానీ అటువంటి ప్రోత్సాహం నేను ఇష్టపడను నేను అలా బయటకు చేసిన మనుషుల్ని అలాగే చేయించగలను ఇది ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి దోషం తప్పించి అది అది శాస్త్రం జగన్ మీకు ఇప్పుడు అహన్నానందజీ మహారాజు దగ్గర ఒక ఆయన ఆయన ఏదో పాయింట్ చెప్పారు చెప్తే ఒక ఆయన ఒక శ్లోకం చదివి ఆయన చెప్పిన విరుద్ధంగా చెప్పారు అంటే ఆయన ఏమన్నారు తెలిసిన ఇది భో శ్లోక ప్రమాణం అని అడిగారు ఎవరి భో అంటే సంస్కృతం ఆయన పండితులే కదా సంస్కృతం శ్లోకం చదివిన వాడు పండితులు అసన్నానికి పండితులు అన్నట్లు ఆయన పండితులు అంటే సింప్లిస్టిక్ స్టేట్మెంట్ అలా అనర్థం లేదు సో సింహో శ్లోక ప్రమాణం లేదా ఆయన నా దగ్గరికి వచ్చి శ్లోకం చదువుతారేంటి శ్లోకం చదివిస్తే ప్రమాణం అయిపోతుంది శ్లోకం చదవడానికి ఏమైనా వచ్చి రాని శ్లోకాలు గోల్డెన్ చదవచ్చు ప్రమాణం అయిపోతుంది శ్లోకం చదివితే ప్రమాణం అయిపోతుంది సమాప్తం చేసే ప్రమాణం కాబట్టి భయపెట్టేసి చదవకపోతే పాపం వచ్చేస్తుంది ఇది చేయకపోతే పాపం వచ్చేస్తుంది అలా కాదు ఏదైనా పెద్ద పని చేస్తేనే పాపం చేయకపోతే పాపం ఒకటి ఒక పాయింట్ కొట్టుకుంటాను ఇంకో పాయింట్ మిగిలింది ఏది నిత్యకర్మకి ఫలం లేదు నిత్యకర్మకి ఫలం లేదు అని కదా వారు ఆర్గ్యుమెంట్ ఇప్పుడు దాన్ని కొట్టుతారు ఫలం కర్మశాస్త్రం దుఃఖరూపత్వాదు ఇప్పుడు ఏం చేస్తే ఫలం లేదు పేరు చేయకపోతే మాత్రం నరకంలో పడుతుంది ఎలా ఉందండి ఆ స్కీన్ ఎలా ఉన్నది చాలా అన్యాయంగా దురన్యాయంగా లేనిది ఎలా ఉండదు ఎందుకంటే శాస్త్రము విధించిందా లేదా సంజానం చేయడం విధించిందా లేదా విధించింది నిష్ఠాంగా నీకు ఏ ఫలము రాదురా కానీ ఇది తెలియదు తెలియకపోతే మాత్రం నరకంలో పడిపోతారు అలా చెప్పలేదు అలా ఉంటుంది చెప్పలేదు ఎందుకు మూలం చెప్పలేదు ఇది కూడా అలదృష్టి లేకుండా మనం పని చేయడం శాస్త్రంలో అభ్యర్థం ఇందులో ఆ సంస్కారాన్ని కలిగించాలి సమకృష్ణ సమకృష్ణ అంటే అది స్వార్థపరత్వం అది ఇంకోటి బలం అనుకుంటూ ఉంటుంది ఆ ఈగోని న్యూట్రలైజ్ చేసే బెస్ట్ మెథడ్ ఏమిటంటే ఆ కర్మ ఫలం ఎందుకంటే ఈగో అంటే కర్మ చేసి ఈగో కర్త అహంకారం మీద అహంకార నేను చేస్తున్నాను కర్మలు చేసి ఈగో అహంకార ఈ అహంకారములకు ఫలము మీద కృష్ణే నీ బలం ఫల తృష్ణని తగ్గించేస్తే నీ బలం తగ్గుతుంది అప్పుడు జ్ఞానం లేదు అందుకోసం ఫలం మాట చెప్పలేదు ఇప్పుడు చిన్నప్పుడు మాకు మంది ఇది ఆయుర్వేదం మంది తేలిగా ఉంది అప్పుడు నువ్వు మంది తాగుదామన్నా నువ్వు గలవెట్టు పెడతాను అని తెలియదు సరే చిన్నపిల్లవారికి గలవెట్టు పెడతాం మంది తాగాలి మన పేరు మన ఏదో ఉన్నాయి లేదు తండ్రి ఏదో వీళ్ళు జ్వరం వచ్చి మందు వస్తాయి రాజు వచ్చి మందు ఇస్తున్నా లేదా మందు తాగండి మందు తాగితే మీరు గలవెట్టు పెడతానంటే వీటికి ఆ రకంగా కామ్యకర్మల పరిస్థితి ఏంటంటే వీళ్ళు కర్మానుష్ఠానం లేకుండా జులాయిలో పెరుగుతున్నాడు లేకపోతే తప్పు పనులు చేస్తున్నాడు పేకాటాలైన తప్పు పనులు చేస్తుంటే వీళ్ళు దొరికిన కర్మలు ప్రవేశపెట్టడం కోసం ఇలా తప్పు పనులు చేస్తే నరకంలో పడతామా విన్నాము ఈ కర్మలు చేస్తే కామ్యకర్మలు స్పర్ధ వస్తుంది మీకు అని చెప్తే ఇది కామ్యకర్మలు మొదలుపెడతారు దీన్ని దురదృష్టిగా న్యాయం అంటారు దురదృష్టిగా న్యాయం శాస్త్రంలో న్యాయమే నిలబెట్టాలి కాయడం కాయడం ఎక్స్టాబ్లిష్ తాము ఏది కాయడము అంటే స్వర్గము మొదలైన కాయడాన్ని వీడికి చూపించి వీళ్ళు గెలిపించి వీళ్ళకి కర్మ చేస్తుంది వీళ్ళు కర్మను వైదిక కర్మలు చేస్తూ ఉంటే సంస్కారం వస్తుంది హోమాలు చేస్తూ ఉంటారు వేదాధ్యయనం చేస్తారు సంస్కారాలు నిర్మాణం అవుతాయి హోప్ఫుల్లీ హోప్ఫుల్లీ దాన్ని కూడా యాటిట్యూడ్ ఉండాలి లేకపోతే అదే అధ్వానంగా ఉంటారు ఉంటారు బ్లాక్ లో అది తిరుపతిలో ఉంటే ఏమైనా కాబట్టి సంస్కారం ఉన్న సందర్భంలో సంస్కారం వస్తుంది వచ్చిన తర్వాత ఇది సాయుధం మానేసి ఈ మందు వేస్తే ఆత్మ కర్మయోగం అనేది మంది సంసారం అనేది రోగం ఈ సంసార రోగానికి కర్మయోగమే మంది కర్మయోగం అనే మందంటే అర్థం ఏంటి కర్మ ఫలం ముందు ప్రశ్న లేకుండా కర్మలు చేయుట ఫల ప్రశ్న అంటే సాయుధం లేకుండానే మీరు కర్మలు చేస్తారు అందుకోసం శాస్త్రం ఫలాన్ని చెప్పలేదు కానీ దాని అభిప్రాయం అది నిష్ఫలమని మాత్రం కాదు శాస్త్రం నిష్ఫలమని చెప్పలేదు చూస్తే కామ్లో ఉండిపోయిందంటే అహరం సంధ్యానుపాధిత అని ఉంటుందంటే లేదా సంధ్య నిష్ఫలము అని అనలేదు సంధి చేయకపోతే నరకంలో పడతావు అని ఈ రెండు కల్పనలు కూడా మీమాంసకుల కల్పన ఈ రెండింటి మీద ఎందుకంటే నిష్ఫలమైన కర్మలు శాస్త్రం విధిస్తే అది శాస్త్రం అలా చేయదు ఎందుకు తెలిసిన శాస్త్రము మనుషులకి జీవితానికి సుఖాన్ని ఇవ్వడం కోసం వస్తుంది కానీ దుఃఖాన్ని బతికట్టడం కోసం రాలేదు కర్మ దుఃఖ రూపం దుఃఖ రూపత్వ కర్మ అంటే దుఃఖ రూపం ఉంటుంది ఎందుకంటే వైదిక కర్మ వైదిక కర్మ అంటే మరో కర్మ ఏంటి ఇప్పుడు బిజినెస్ బిజినెస్ చేయాలి దుఃఖ రూపం కాదు బిజినెస్ ఎప్పుడు వాడు ఇంట్లో ఇదే ఉద్యోగం వచ్చింది ఏ ఉద్యోగం నెలకు ఐదు లక్షల రూపాయలు చేయడం మంచిది వాడు ఉద్యోగం దుఃఖరూపమో దుఃఖరూపమో చెప్పండి దుఃఖరూపం ఎందుకంటే వాడు సరిగా ఉద్యోగం చేసేందుకు ఒక యూసేజ్ ఉంది మోడల్ యూసేజ్ ఈ గెట్ బర్డ్ హౌస్ అని అలా వాడతారు ఈ ఫ్యూజ్ బర్డ్ బయట ఫ్యూజ్ అయితే బర్డ్ అలా ఉంటుంది అంత హెవీ రోడ్ లో వర్క్ చేస్తారు స్ట్రెస్ అవుట్ అయిపోయి బీపీ డయాబెటీస్ ఇంకా ఇన్ఫ్లేటింగ్ బోర్డ్ సిండ్రోమ్ ఇంకా ఎందుకు చెప్ప ఆత్మ మోకాలు ఎప్పుడు ఆర్థరైటిస్ ఇంకా ఒకటి కాదు నలభై ఏళ్ళు వచ్చేప్పటికి వీడు ఒక పాస్ ఢిల్లీ తర్వాత ఒక రెండు మూడు వ్యాధులు చేసి ఉంటాయి మోడల్ ఎంత జీతం అంటే నలభై ఐదు లక్షలు ఈ అభిలక్షణలో నేను అనుగ్రహం చూస్తూ ఉంటాను వాళ్ళు గంటలు జీతాలు ఇస్తారు కొంతమంది అందరికీ అనుగ్రహాలు ఇస్తారు ఎంత ఇచ్చిన జీవనాంశం మళ్ళీ వసూలు చేసిస్తారు దీని దగ్గర ఒక పావులా కూడా ఉండదు అంతా వసూలు చేసిస్తారు ఎలా వసూలు చేస్తారు సపోజ్ ఒక సపోజ్ రెండు లక్షల డాలర్లు జీతం ఇచ్చారనుకోండి వీటికి ఏమైనా లేదు పెడతారంటే ఇది ఆ జీవితంలో హోమ్లో ఉండేవాడు మీకు ఒక పది మంది హోప్ ఉండాల్సిందే మీ నిలవిగా ఉండాల్సిందే అని వీడి వీడిని బ్రెయిన్ వాష్ చేసేసి వీళ్ళు వీడి భార్యని వీడి పిల్లల్ని బ్రెయిన్ వాష్ చేసేసి వీడి చేత ఒక మిలియన్ డాలర్ల మార్క్ చేతిలో ఒక మ్యాన్స్ లాంటి బిల్డింగ్ లో వీళ్ళు మహాన్ మార్పిస్తారు వాళ్ళు వెనకాల పడితే వీళ్ళు ఏజెన్సీ వీళ్ళు వాళ్ళు ఎందుకంటే మనిషి తన ఇష్టమైన తాను జీవిస్తున్నాను అంత పొరపాటు అయితే వీళ్ళు ఇష్టమైన వీళ్ళు జీవించారు వీడు ఏ పత్రాలు పెట్టుకోవాలో కంపెనీ పెట్టింది సో ఆ కంపెనీ వాళ్ళు చెప్తారు ఏ పత్రాలు పెట్టుకోవాలి ఆ పత్రాలు పెట్టింది ఏ బ్యాంకు బ్యాంకు ఏం పెట్టుకోవాలో వాళ్ళు చెప్తారు బ్యాంకు మోడల్లో యూరోప్లో బ్యాంకు ఇలా పెట్టుకోవాలి అదే చెప్తుంది తర్వాత ముఖానికి రాసుకోవాల్సిన క్రీమ్ ఏదో వాళ్ళే చెప్తారు భోజనం ఏం చేయాలో మెట్టాలని వాళ్ళు చెప్తారు ఇలాంటివి భోజనం చేయాలి ఇది బ్రేక్ఫాస్ట్ అంటే ఇది అందుకోసం వాళ్ళు చెప్తారు అంటే వేరుబాషుగారు దీప్ కావాలని చెప్తారు ఆ దీప్ అవుతుంది ఈ రకంగా వాళ్ళు చెప్పినట్టుగా పిలుస్తారు వాళ్ళు ఏమంటారంటే రసాయనాలు సెలవు వస్తే నేను పిలిచి మీద విహారానికి వెళ్ళాలని చెప్తాను మీరు పోతారు కదా ఢిల్లీ పోయి స్టాండర్డ్ సిస్టమ్స్ పోయి మల్టీనేషనల్ కంపెనీ దీనికి సొంత జీవితం ఉండదు నాలెడ్జ్ అంటే ఏంటి నాలెడ్జ్ మైక్రోసాఫ్ట్ కంపెనీలో దేనికి నాలెడ్జ్ జరుగుతారో అది నాలెడ్జ్ అనుకుంటుంది దానికి అది గట్టి తోపిస్తారు నాలెడ్జ్ ఈ రకంగా ఉంటుంది లైఫ్ కాబట్టి రెండు రకము జీతం ఇచ్చి అదంతా వసూలు చేసేస్తాను తర్వాత హోటల్ వచ్చినప్పుడు మొత్తం అంతా పట్టుకుంటారు అంతకుముందు ఇచ్చిన మార్కెట్ బిల్డింగ్ కూడా కాబట్టి ఇదంతా ఈ సహంతా మీరు ఏం చేశానంటే దుఃఖం ఒక దాని కోసం చేశాను కర్మ అంటే దుఃఖ రూపము కొన్ని వైదిక కర్మ తీసుకోండి జలమధం లేవాలి నువ్వు బయటకు జగత్తు వెళ్ళి మోహం లేవాలి లేచి ఏం చేయాలి నేను కాఫీ తాగడానికి వీల్లేదు కర్మ చేయాలంటే కాఫీ అందరూ కాబట్టి కాఫీ లేదు తీయలేదు ఇలాంటి వేషాలు పనికిరావు ధన్యంలో స్నానం చేయాలి నదిలో స్నానం చేయాలి నదిలో స్నానం చేయాలి సో తర్వాత స్నానం చేసిన తర్వాత ఆ పరివర్తనతో పరివర్తనతో వణికోతో ఇంకా తర్వాత అగ్నిహోత్రం ముందు తీసుకోవాలి మొత్తం పౌరం చేసి బాగానే ఉంటుంది ఇంకా ఆ తర్వాత వేరు భరించలేదు తర్వాత పొగ కళ్ళల్లోనూ ముక్కుల్లోనూ పొగ తీసుకుంటుంది కడుపులో ఆశగా ఉంటుంది ఇంకా హోమాలు నడుస్తూ ఉంటాయి దేవలు శాస్త్రం పూర్తి మొదలు పెడితే అది సెలవు పెడితే అది అలాగే నడిచిపోతుంది సో జీవితం వస్తుంది ఉదాహరణలో దొరుకుతారు మనం పుణ్యం చేస్తున్నాం ఈ పాపం తట్టుకోలేక దేవత అది తట్టుకోలేక అడిగేది ఇది రావాలని అదే అడిగారు ఇప్పుడే ఐదు వందలు పూర్తయ్యేయండి అని పురోహితులు వస్తారు కదా ఐదు కావాలి పది కావాలి ఏదో వేసారు గడగా ఐదు కావాలి ఇప్పుడు యాభై అమరాలు చదివింది ఏదో డబ్బులు దాన్ని కాదు అని స్టార్ట్ చేశారు దేవుడికి ఆయన నామాలు ఆపి అమ్మగారు అయ్యారు కాదు ఎందుకంటే నామాల తప్ప జరిగింది కాదు అయ్యా నేను ఆపుతున్నా మీరు గొప్ప అది కాదు నేను మీరు అయ్యారు ఉంటూ మీకు నాకు అర్థమవుతుంది నేను వేగంగా ఉన్నాను గొప్ప కాదు కాదు కాదు ఇప్పుడు ఓపిక తిన్నా ఓపిక తిన్నా అర్థమవుతుంది అని మళ్ళీ అమ్మ బ్రహ్మగారు దుఃఖరూపం ధనం లేదు అటువంటి దుఃఖరూపమైన కర్మలు తెలియదని శాస్త్రం విధించి ఆ కర్మ దుఃఖాలు ఏం లేదు అంటున్నాను బుద్ధిపూర్వక బుద్ధిపూర్వకతయా కార్యత్వానుపత్తే తదకరణే నరకపాతాభ్యుపగమాత్ అనర్థాయైవ ఉభయధాపి కరణే చ అకరణేతి చ శాస్త్రం నిష్ఫలం కల్పితం సత్ మీమాంసకులు పెద్ద నిలబడితే వాళ్ళకి ఆయన నిలబడేది ఏది కాదు ఏది ఆయన ఏమంటున్నారంటే నువ్వు కర్మ దుఃఖం నువ్వేమంటున్నావు ఆ దుఃఖరూపమైన కర్మ వీరికి తప్పనిసరైంది నువ్వు స్లేవ్ ఉంటాడు పరిస్థితులు ఎలా ఉంటాయంటే వాడు చేయకపోతే వాడికి బ్రతికి లేదు ఎవరో పోరాడుతుంది అనుకుంటున్నారు అంటే చేస్తారు కానీ ఇప్పుడు అలా కాదు నిత్యకం నిత్యకర్మని వీడు బుద్ధిపూర్వకంగా నిత్యకర్మ చేస్తారా దుఃఖరూపమైన కర్మలు చేస్తారా చేయకపోతే నరకంలో పడుతుంది చేస్తే ఫలం ఏం లేదు కానీ చేసేప్పుడు ఉండే దుఃఖం ఇంకా కనపడుతుంది చేయకపోతే నరకంలో పడి దుఃఖం ఉంటుంది కాబట్టి కరణే దుఃఖం అకరణే దుఃఖం కరణైతే అకరణైతే ఉభయధాపి దుఃఖం ఉభయధాపి అవస్థ చేస్తే ఫలం లేదు దుఃఖం ఏ కర్మలో లేదు చేయకపోతే నరకంలో పడతాయి ధర్మలో ఉండే దుఃఖాన్ని తప్పని చూపించాడు నరకంలో ఉండే దుఃఖాన్ని అనుభవించాడు ఇప్పుడు దుఃఖమే అప్పుడు దుఃఖం చేసిన దానికి చేసిన దానికి తేడా ఉండదు చేసిన దుఃఖమే చేతికైనా దుఃఖమే అంటే ఆ శాస్త్రము అది నిష్ఫలంగా అటువంటి శాస్త్రాన్ని మీరు కల్పించినట్టు అవుతుంది తప్పదు శాస్త్రం అలా ఉండదు శాస్త్రానికి కర్మస్థితిలో ఎలా ఉంటుందంటే చేస్తే చేస్తే మీకు లాభం ఉంటుంది తప్పుదలు చేస్తే నష్టం ఉంటుంది మూడు స్థితులు మంచి పని చేస్తే లాభం తప్పు పని చేస్తే నష్టం మంచి పని చేయను తప్పు పని చేయను అలా చేసి తెచ్చుకుంటానంటే లాభం లేదు నష్టం అలా ఉండాలి కానీ వ్యక్తి విరోధంగా ఇది ఇది చదవకపోతే నా చదవకపోతాము మొత్తం వచ్చింది మీకు ఇది కాబట్టి అసలు నిత్య నిత్యకర్మల గురించి ఈ కుమారుల భక్తి యొక్క వాదం ఏదైతే కాదు కుమారుల భక్తి వాదం పెద్ద వాదం నార్మల్ హోస్ట్ అంటే చాలా కన్సిడర్డ్ హైయెస్ట్ అథారిటీ అని మీమాంస ఆయన వాదన వ్యక్తిగత వరకు ఫలం లేదు చేయకపోతే ప్రశ్న అని ఆయన వాదన ఈ వాదాన్ని పూర్వపడాలి అది అంగీకారం తర్వాత ఇంకా స్వాద్యుపగమ విరోధస్య నిత్యం నిష్ఫలం కర్మా ఇత్యర్థుపగమ్య మోక్షఫలాయేతి ధ్రువత తర్వాత నిత్యకర్మలకి ఫలం లేదు అని అన్నారు మీమాంసకులు ఓకే మరైతే ఏంటి చేయకపోతే నరకం వస్తుంది ఓకే మరైతే చేస్తే ఏమవుతుంది చేస్తే ఫలం లేదు మరేమవుతుంది అంతఃకరణం శుద్ధమవుతుంది శుద్ధమయ్యి జ్ఞానం కలుగుతుంది జ్ఞానం కలిగి మోక్షం వస్తుంది అంటే ఇప్పుడు మోక్షం భావాలంటే కాబట్టి స్వ అభ్యుపదమ విరోధమైందా లేదా ఫలాలు లేదు అని వీళ్ళు తీర్చి ఇచ్చారు ప్రతిజ్ఞ చేశారు ఇచ్చడానికి ఫలం లేదు ఓకే చేస్తే ఏమవుతుంది ఫలం లేకుండా చేసిన వారికి మోక్షం వస్తుంది అంటే దాన్ని ఫలం ఉండాలి కదా కాబట్టి స్వ అభ్యుపదమ అంటే తన ప్రతిజ్ఞకి తన సిద్ధాంతానికి తానే విరుద్ధంగా మాట్లాడుతున్నాడు మేమాంశకుడు అభ్యుపదము విరోధస్య ఏమిటి అభ్యుపద విరోధం నిత్యం నిష్ఫలం కర్మ ఇత్యభ్యుపదమ్య నిత్యకర్మ నిష్ఫలము దానికి ఫలము లేనిది అని ముందుగా ప్రతిజ్ఞ చేసి మోక్ష ఫలాగా ఇది భ్రువత మళ్ళీ ఇంతసేపు అయిన తర్వాత విద్యార్థులు ఇంటికి మోక్షం అనే ఫలాన్ని ఇస్తుంది అని చెప్తే అది నిష్ఫలమా లేకపోతే సఫలం సఫలంగా ఉంది కాబట్టి మీరు చేసిన ప్రతిజ్ఞ విరుద్ధంగా ఉందో నష్టాన్ని అది విశ్వ సిద్ధాంతాన్ని విధిగట్టడము ఇది వాడి యొక్క లక్షణం ఉండాలి వాడి తన సిద్ధాంతాన్ని నిలబెట్టుకోవాలి కానీ దాన్ని విధిపెట్టేసి అది ఎలా ఉంటుందంటే బీజేపీ వాళ్ళు అయితే టీడీపీ వాళ్ళు వెళ్ళి కాంగ్రెస్ లో చేరడం నాకేం చేస్తూ ఉంటాను నాకైతే చాలా ఆశ్చర్యం ఎలా మీరు ఎలా మీరు అయితే ఏం మాట్లాడతారా నాకు ఆశ్చర్యం మైసూరానికి కాంగ్రెస్ లో చేయాలా తెలుగు తెలుగు అవునండి ఏదో పేరు నేను అన్నా టైంలో ఇండివిజువల్ యాక్టర్ అన్నా టైంలో ఇండివిజువల్ కరెక్టే ఆయన ఆ ఎక్కడ ఉంటుంది ఈ పార్టీలో ఆ పార్టీలో క్రియేట్ జస్ట్ లక్షణం చాలా విద్యులమైనటువంటి మీకే ఆ దిగుకి ఓటుదాక అవతల పార్టీని జనాభా పెట్టేసి దిగుతూ వచ్చిన తర్వాత అగ్ని జనాభా పెట్టేసి అది ఎలాగా అప్లేదు ఫిరాయించడం ఎలాగా అవసరిస్తే జీవితానికి నాకు ఆశ్చర్యం ఎందుకంటే సో అద్భుతమైన విరోధమే ఉంది తాను ఒక సిద్ధాంతాన్ని ప్రవర్తిస్తే మొన్నడే దానికి ఆపోజిట్ సిద్ధాంతాన్ని మొత్తం పోతుంది అలా చేయకూడదు ఆనెస్టీ జగన్ అలా పార్టీ విధానానికి పార్టీలు మార్చితే అన్ని లెవెల్లో పార్టీ లేదో మన వాటిల్లో వాటిల్లో అంతా సంతోషం చేసుకుంటే పర్వాలేదు కాదు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ పార్టీలకు వెళ్ళిపోకూడదు అదే అది సో ఈ విధంగా అద్భుతమైన మీరు నాకు సాధించాలి అలా సో నాకు హ్యాబిట్ ఏంటంటే కాంటెంపరీ ఎగ్జాంపుల్ ఇవ్వడం కాబట్టి నేను ఆ శ్లోకానికి నేను చెప్పిన అర్థమే అక్కడ వినబడుతున్న అర్థం ఎలాగా అర్థం వినబడుతుందో అలాగే తీసుకో నేను అది వ్యాఖ్యానం చేస్తున్నాను అదే అర్థమే ఎలా వ్యాఖ్యానం ఒకసారి దృష్టి చేస్తాం కర్మణ కర్మ యొక్క నిరిజనలుగా ఆత్మ అకర్త అంటే కర్మ సంబంధం లేదు ఆత్మ లేదు కర్మ లేదు ఆత్మ అకర్మ కానీ ఆత్మని కర్తగా స్వీకరిస్తున్నాడు వీడు ఎవరు అజ్ఞాని అజ్ఞాని చేత కర్మ సంబంధము కలవిగా స్వీకరింపబడే ఆత్మ లేదు కర్మని అకర్మ కర్మ సంబంధము లేని ఆత్మను ఎవరు దర్శిస్తారు సరిపడిందండి కర్మని అకర్మ అకర్మనికి అకర్మయ నేను రిటైర్ అయిపోయాను కర్మల్ని నేను చేయడం అనుకున్నాను ఇంకా కర్తృత్వాభిమానాన్ని కలిగి ఉండగానే నేను రిటైర్ అయిపోయి కర్మలు మానేసాను నేను అకర్మలో ఉన్నాను అనే అజ్ఞానం ఉంటాను వారు అకర్మలో ఏం లేదు వారు కర్మగానే ఉన్నారు కానీ అజ్ఞానం చేత అకర్మగా అనుకుంటున్నారు ఎందుకంటే పని చేయడము కన్నా పని చేయడం మానేసి తీసుకుంటాడు కదా అది కన్నే కదా కాబట్టి వాస్తవంలో కర్మలో ఉంటే తాను అకర్మను ఉంటే దాని చేత అజ్ఞానం చేత అకర్మగా భావించబడిన స్థితి ఎందు కర్మ అకర్మనిక కర్మ అంటే అజ్ఞాని కర్మని అకర్మగా అనుకున్నారు అటువంటి అజ్ఞానం చేత అకర్మగా భావింపబడిన కర్మ ఎందు కర్మ అజ్ఞానికి చేత పొరపాటున కర్మగా భావించబడిన అకర్మయందు కర్మను ఎవరైతే చూస్తాడో వాడు జ్ఞానము అంటే అజ్ఞానం యొక్క భావనని వివక్ష చేస్తారు మొత్తం శ్లోకం యొక్క భాషలో ఏంటంటే ఆత్మ అకర్త ఆత్మ ఎందుకు కర్తృత్వము లేదు కాబట్టి కర్మ చేసినట్టుగా లోక కనబడుతున్నా జ్ఞాని యొక్క వివిధల దృష్టిలో స్వదృష్టిలో కర్మ లేదు కర్మని ఈ రిటైర్ అయిన వాళ్ళు ఉన్నాడే నేను కర్మని మానేశానండి అంటే ఏమీ మానేయలేదు కర్మని మానేశానండి రిటైర్ అయ్యాను కానీ మీరు ఏం చేస్తారు హిందూ గారు గణేషి ఏ టు జీ ఈ కర్మలు మానేసేస్తే చేసినట్టు కానీ వాడు ఏమంటున్నాడు చేస్తే మానేసాను అంటున్నాడు కానీ ఇది మహాత్ముడికి తెలుస్తూ ఉంటుంది ఏమీ మానేయలేదు అని అన్ని చేస్తూనే ఉన్నాడు ధర్మంలో మానేశానన్నారు కదా మరి మానేసిన వాడు భగవద్గీత శాస్త్రీయంగా రావట్లేదు అని అడిగారు నేను మీరు కర్మ రిటైర్ అయిపోయారంటే కర్మంలో మానేశానన్నారు కదా కర్మంలో మానేస్తే మరి అంతా టైం ఉంటుంది కదా భగవద్గీత శాస్త్రీయం ఎందుకు రావట్లేదు అంటే మనవల్ని స్కూల్లో ఇంటికి తీసుకురావాలి ఇప్పుడు మీరు కర్మలు చేస్తున్నట్టే దేవుట అకర్మ నిజకర్మయ ఆయన అకర్మ అనుకుంటుంది దాంట్లో ఈ మహాత్ముడు కర్మలే కల్పిస్తారు ఎందుకంటే కర్మలు మానేసేదే కానీ కర్తృత్వాభిమానాన్ని విడిచిపెట్టేదా లేదు ఇదివరకు నేను పాల ప్యాకెట్ వాడేవో తీసుకొచ్చేవాడు అది యాభై ముప్పై రూపాయలు యాభై రూపాయలు ఇచ్చేవాడు అమ్మగారు ఏమన్నారంటే పెద్దగా లేదు కదా నన్ను మానిపిస్తున్నాను ఈ డబ్బు వాడింటే చేస్తుందంటే దానివల్ల మానేయలేదు చేస్తూనే ఉన్నాడు ఇంకో ఉన్నాడు ఉద్యోగం చేస్తున్నాడు కానీ అస్వస్థత్వం ఆత్మకర్త కాదు నేనేంద్రియ నమస్తే ఆయా సందర్భాలు బట్టి ఆయా కర్త కర్మంలో ప్రవర్తిస్తూ ఉంటాను నేను కష్టం కాదు ఆయన where of the body action I not action I not action ఆయన where of the body action వాడు ఉద్యోగం చేస్తున్నా అసలు వీడు రిటైర్ అయినవాడు పనులు మానేసేనన్నా కారణం అకర్మ నిజకర్మయ అని జ్ఞాని యొక్క దృష్టి యొక్క పిండీకృతార్థం ఏమిటంటే ఆత్మ యథార్థముగా అకర్మ ఈ సత్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో ఆత్మస్వరూపాన్ని పట్టుదల చాలా కష్టం ఆత్మస్వరూపంలో బ్రహ్మ లేదు ఆత్మకర్త కాదు అని తెలుసుకోవడం చాలా కఠినమైన నేను ఆరు మాసాలు పాటు చేశాను ఇంక ఇండియా వచ్చేసేందుకు ఒక అతను లేకుండా తయారు లేదు ఆత్మ కర్త కాదని మీరు అన్నారు కదా ఆత్మ అసక్తని అన్నారా లేదా అవునా అసక్తం మరి అసక్త అయితే ఆత్మ మరి వీలుకోవడం మాట ఏం నేను అన్నాను అయితే నేను నా ఓపికంతా అయిపోయింది బాబు నేను వెళ్ళిపోతున్నాను నీ వెళ్ళిపోవడం నువ్వు నీ వెళ్ళిపోవడం అనేది ఉండదు బాబు వెళ్ళిపోవడం ఎవరు చెప్పాడు నీకు వెళ్ళిపోవడం వెళ్ళిపోవాలంటే ఏంటి నేను కష్టం అనుకున్న వాళ్ళకే వెళ్ళిపోవాలనేది ఉంటుంది ఇల్లు అనే ఇల్లు కాదు నేను భవనం కూడా తయారు కష్టం లేదు ఇల్లు కాదు నేను కష్టం అనుకున్న వాళ్ళకే ఇల్లు ఉంటుంది కాబట్టి నేను ఇల్లు ఉంది వెళ్ళిపోవాలి అది ఇలా ఉంది అలా ఉంది ఇవన్నీ డిస్కషన్స్ అన్ని కూడా అజ్ఞానావస్థలోనే ఉంటాయి ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న చోట ఇల్లు ఉండదు కాదు వస్తుందని అవును అడిగారు డిఫరెంట్ మహాత్మ చాలా different in different organizations, in different circumstances, in different places. So one భూయాత్మ నేను వెళ్ళి అని చెప్పేసి నేను వెళ్ళాల్సాను అంటే ఆ మాత్రం పాపాలిస్తే కూడా నేను కష్టం కాకుండా ఎలా అవుతాను అని అడగాడి సందేహం నేను కష్టం కాకపోవడం ఏంటంటే ఏమి తెలిసింది మరి నేను కష్టం కాకపోతే ఒకసారి నన్ను నేను తప్పులు కాకపోతే మన నాయనకి పిలిపిచ్చి నేను చేయాల్సలేదు నేను చెప్పిన సమాధానం ఏంటో నీ వంతునో వంతునో ఇప్పుడు ఆయన తల్లి నువ్వు కొడుకోవాలని అనుకుంటూ ఉండగా కష్టం చూస్తావు కష్టమే అవుతావు కష్టం ఎవరు కదా ఎవరు కొడుకు దేహానికి దేహం తెలిపేటప్పుడు నువ్వు దేహాభిమానం కలిగి నేను కొడుకుని ఆయన తండ్రి నువ్వు అనుకుంటున్నది నేను తప్ప అవుతావు తప్పదు అంటే దేహాభిమానం లేకపోతే తెలుస్తున్నా భూపోని దేహాభిమానం లేకపోతే కర్మ తినస్తున్నా దేహాభిమానం గలవాడితే కర్మ కాబట్టి నువ్వు చూసుకో నువ్వు తెలుసుకో తండ్రి కొడుకుల సంబంధం యథార్థంగా ఉంది అని నువ్వు అనుకుంటే వెళ్ళి ఇంటికి అక్కడ చేయాల్సిందే మళ్ళీ కోసం స్థాపేదంత ప్రత్యేక సంసారంలో మధ్యలో విగ్రహాన్ని అనగలిగితే విగ్రహం చేయవచ్చండి తల్లి మనకు మొదలు కాబట్టి ఆత్మ యొక్క కర్తృత్వము లేదు అది ప్రతిష్ఠి ఇంక్లూషన్ వ్యాఖ్యాతోష్మాభిశ్లోక కాబట్టి శాస్త్రం యొక్క విఘం ఎలా అయితే ఉన్నదో ఆ విఘంకి తగ్గట్టుగానే నేను ఈ శ్లోకాన్ని వ్యాఖ్యానం చేసి ఉన్నాను కనుక నేనేమి ఇంకేదో రకం మీరు పక్కన తర్వాత సంకల్పవర్జితా జ్ఞానాద్నిబద్ధకర్మాణం సమాహు పండితం విభా ఎవరి యొక్క సర్వే అన్ని సమారంభ కర్మలు నామ సంకల్పవర్జిత నామాలకే సంకల్పనలకే సంకల్పములకే వర్జితములయ్యును జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం జ్ఞానం అనే అగ్ని చేత గ్రహించివేయబడిన కర్మలు గల తమ్ అట్టి వాణిని విధాహ జ్ఞానులు పండితం పండితుడని ఆహుడు చెప్పెదరు దీని అవతారానికి చూడండి తదేతత్ సన్మాదము అసన్మాది దక్షిణం నిష్ఠూయతే తదేతత్ ఆ ఈ ఆ ఈ అంటే కర్మ కర్మణ్యేవాధికారస్తే అనే శ్లోకంలో ప్రస్తావన చేసి తత్ కర్మవ్యతము యొక్క చేతనే ఈ శ్లోకంలో విస్తారంగా చెప్పబడిన విషం దర్శనం ఏమిటా విషము కర్మ ఎందు అకర్మము అకర్మ ఎందు కర్మము దర్శించుట అది విషం ఎలా అవుతుంది మరి వదిలిస్తాను అది విషం ఎలా అవుతుంది ఆ శ్లోకం దగ్గర మొట్టమొదటి విషయం నా ప్రశ్న చెప్పాను మళ్ళీ ఇక్కడ కూడా అదే అది విషం ఎలా అవుతుందంటే అజ్ఞానులు అకర్మయందు కర్మను కర్మయందు అకర్మము తీసుకున్నారు కాబట్టి అజ్ఞాని ఏది అకర్మ అనుకుంటున్నాడో దాన్ని జ్ఞాని ఏమనుకోవాలి కర్మ అనుకోవాలండి ఎందుకని మళ్ళీ చెప్తుంది అజ్ఞాని కర్మను అకర్మగా అకర్మను కర్మగా భ్రమపడుతున్నాడు ఓకే కాబట్టి ఇప్పుడు అజ్ఞాని అనుకున్నది అజ్ఞాని కర్మ అనుకున్నది వాస్తవంలో ఏంటి అకర్మ అజ్ఞాని అకర్మ అనుకున్నది వాస్తవంలో ఏంటి కర్మ కాబట్టి ఇప్పుడు జ్ఞాని ఎలా చూడాలి దేవుని అజ్ఞానం కర్మగా చూస్తున్నాడో దానిని జ్ఞానం ఎలా చూడాలి అకర్మగా చూడాలి దేనిని అజ్ఞాని అకర్మగా చూస్తున్నాడో దానిని జ్ఞానం ఎలా చూడాలి అకర్మగా చూడాలి అంటే అదే కర్మని కర్మ స్పష్టే కర్మనికి కర్మయ అంటే ఆ దర్శనం ఆది శబ్దం చేత రెండో తీసుకున్నాం అక్కడ రెండే ఉన్నారు ఒకటి చెప్పారు కర్మ ఎందు అకర్మను చెప్పారు ఆది శబ్దం చేతను అకర్మ ఎందుకు కర్మను తీసుకోవాలి ఈ దర్శనం ఏదైతే కలదో అంటే ఆ దర్శనం యొక్క పిండీకృతార్థం ఏంటంటే ఆత్మ అసత్త అంటే దాని సారం ఆత్మ అసత్త అనే దర్శన విశ్లేషం ఇచ్చే రియలైజేషన్ ఈ రియలైజేషన్ చాలా గొప్పదండి దీని మధ్యన ఇంకా అంతా కాదు అని చూపిస్తున్నారు దాని శ్లోకం ఈ శ్లోకం చాలా గొప్ప శ్లోకం చూడండి కర్మల మనిషిని గంభీరంగా కర్మలు అనంతములు మీమాంసకులు ఫార్ములా ఉంది సార్ వాళ్ళు చెప్పిన ఫార్ములా ఏంటంటే వీరికి ఇంత మోత ఉంది కర్మలు మోపడం ఉంది కర్మాసం రిజర్వాయర్ కర్మాసం ఇంత మోత ఉంది ఇప్పుడు వీరు ఏం చేస్తాడు ఈ మోతలో కొత్త కర్మలు వేయరు పాప కర్మ మోతే ఉంటుంది కొత్త దానికి యాడ్ చేయరు అనుభవిస్తూ ఉంటారు క్రమక్రమంగా అనుభవిస్తూ ఉంటారు అనుభవిస్తూ ఉంటే అది సమయం సమయం సమయం ఓ రోజున ఆఖరి కర్మ కూడా అభివృద్ధి ఇంకా కర్మం లేదు మోక్షం వచ్చేస్తుంది అని చెప్పారు ఆ ప్రాసెస్ అంతా వర్ణించారు పద్దెనిమిదోధ్యాయంలో భక్తిగా వస్తుంది అన్ని మీద శంకరులు అన్నారు అంటే అప్పుడు అనమాట జ్ఞానంతో సంబంధం లేకుండా కర్మం వస్తే మోక్షం వచ్చేస్తుంది కదా ఈ ఆర్గ్యుమెంట్ తప్పు ఎందుకంటే వీడు కర్తగా ఉన్నంత కాలం ఏదో కర్మను చేస్తూనే ఉంటారు కాబట్టి ఇంత మూటతో మీరు జీవితం ఆరంభిస్తే ఈ జీవితం ఈ మూటతో ఆరంభించాలనుకోండి ఈ జీవితం గడుపుతుంటే ఆ మూట ఏమో సన్నగా వదదు అది అలాగే ఉంటుంది ఆ వాసన ఉండదు ఇంకా వదిలేసుకుంటాం ఇప్పుడు వీడు చక్కగా పార్టీలో వేటింగ్ చేస్తూ పెళ్లిళ్ళు గ్యారంటాలు చేస్తుంటే వీడు వెయిట్ పెరుగుతూ ఉంటాడా తగ్గిపోతూ ఉంటాడా అలా పెళ్లి మీద వెళ్తున్నాడు వస్తున్నాడు కష్టపడిపోతున్నాడు కాబట్టి వెయిట్ తగ్గిపోతున్నాడా లేకపోతే పెరుగుతున్నాడా తెలుస్తుంది వీళ్ళే తగ్గటం లేదు కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్ ఇది డేట ఇది నా దేవుడు మరి ఎలాగంటే కర్మం అనేది బయటపడాలా కర్మలు మానేసేది ఎలా అనుకోకూడదు ఆ కర్మలలో అలా పెరుగుతుంది కర్మలో నుంచి బయటపడడం పెరిగిన ఏంటంటే ఆ మొత్తం మూటని అంతటి విడిచి పెట్టేది పెట్టేస్తే ఆ మూట మూటంతా కాలిపోతుంది ఒక్క దెబ్బతో మూట మూటంతా కాలిపోతుంది కాకపోతే పండితం వాడు మోక్షాన్ని పొందిస్తాడు జ్ఞానార్థి ఇంకొంటే జ్ఞానం అనేది ఇప్పుడు జ్ఞానార్థి పద్ధతమ్మా ఆత్మజ్ఞానం అనే మీకు పెట్టేస్తే ఆ మొత్తం కర్మాశయం ఉండకూడదు దీనిలో తెలుసుకుంటుంది ఇన్ఫినిట్ ఉన్నప్పుడు అంటే అనంతముడు అసంఖ్యాతములుగా ఉన్నప్పుడు ఉంటే మొత్తం మోసం ఉంటుంది పోతే మొత్తం మోసం ఉంటుంది అంతేగాని కొంత పోగొట్టుకోవడం అన్నది కొంత కొంత కొంత దుఃఖం పోయింది అని లేదు ఇప్పుడు పది వస్తువులు ఉన్నాయనుకోండి మీతో పది దోమలు ఉన్నాయనుకోండి గదిలో ఏదో తిన్నాను కాదు ఇప్పుడు విసిరిగట్టో విసిరిగట్టో ఏదో వస్తుంది ఆ పద్యం అన్ని జరిగేది నేను ఎక్కడికో పాఠం చెప్తున్నాను పాఠం చెప్పడానికి చెప్తే నాకు టెన్నిస్ బ్యాట్ లాంటిది వస్తే బహుమానంగా తీసుకొచ్చారు ఇది టెన్నిస్ ఎలక్ట్రికల్ కనెక్ట్ గా అది ఏదో అది వెళ్తున్నా వెళ్తున్నారు మీకోసమే పెట్టానంటే మీకు గిఫ్ట్ గా పెట్టాను ఓ అలాగా ఎవరి గిఫ్ట్ అంటే తెలియదు that life I have already charge అంటే ఏం చార్జ్ వెంకటేస్తారు మీరు ఎలా నేను ఇలా అంటే బాగుంటుంది నేను అది పట్టు ఇలా ఇలా అంటే మొత్తం ఆ భావాలన్నీ ప్రపంచంలో కూర్చోవాలి అది మీకు అలాంటి వాపస్ ఏదో దొంగతనంలో పెట్టుకోలేదు అర్థం లేదు కానీ ఎనివే సో పది దోమలు ఉన్నాయంటారు పది దోమలు అంటే మీరు ఇలా ఇది ఏదో బ్యాగ్లో సర్వీస్ సర్వీస్ సర్వీస్ లోపల బయట పైన కింద అన్ని దోమలే ఉన్నాయంటారు ఏది కలుగుతారు అలాగే దృష్టాంతం కుదిరిందో లేదో అలా సో అసంఖ్యాకములైన కర్మలు ఉన్నప్పుడు ఏదైతే హ్యాబిట్ ఆరు గట్టి ఆఫీస్ ఇంతో మొత్తం ఎంతో సన్యాసం ఇప్పుడు అప్పులు బాగా పెరుగుతారు రెండు నాలుగు ఐదు అప్పులు ఉంటే తీసుకుని రుణాలు నిలుస్తూ అవుతారు దీన్ని మొత్తం ఉద్యోగించే అప్పులు అభివృద్ధి పైన అప్పులు రెండు అప్పులు దేశమైన స్థితి వచ్చింది దాన్ని గట్టి ట్రాక్ అంటారు గట్టి ట్రాక్ అంటే మీరు ఒక వెయ్యి రూపాయలు అప్పు చేసి తీసుకొస్తే ఆ తీసుకొచ్చిన డబ్బు అంతకు ముందు ఉన్న అప్పుని సర్వీస్ చేయడానికి తప్పదు మీరు ఏదో కావాలా నిజంగా ఆ కొత్త అప్పుని కూడా అప్పు వెళ్ళిపోతుంది కానీ గట్టి ట్రాప్ ఆ గట్టి ట్రాప్ లో ఉన్నారనుకోండి వాళ్ళు రెండే విముక్తి మార్గాలు ఒకటి ఆత్మహత్య చేసుకోవటం ప్రణాళిక రెండు సన్యాసం తీసుకుంటాం సన్యాసం తీసుకుంటే ఇక సన్యాసం గట్టి ఏమంటారు ఏమంటారు ఏమి విధులు కూర్చున్నామండి మీరు గట్టి ఏమైనా కొన్ని వీళ్ళ భార్యను అడిగితే ఎవరైనా నా ముందు సన్యాసం చేసి నువ్వు మా అనుకుంటే నువ్వు వచ్చిన జట్టు అడుగుతామని తిరుపతి కూడా ఎనివే ఆ మొత్తం సన్నాసాలను ఎత్తి పెట్టేసి దాన్ని ఓవరాల్ గా దీనికి చేసిన అలా వర్ణిస్తుంది స్థితి జ్ఞానానికి బద్ధ మొత్తం నిజమైన కర్మ కూడా వీరు అలా చేస్తే వారు జ్ఞాని అది ఎలాగ ఎలాగంటే యజ్ఞ సర్వే సమారంభ ఇక్కడ ఒక ప్రయత్నం ఉంటుంది ఎందుకంటే చెప్పినట్టు గుర్తు మనకులో కొంచెం డయాగ్రామ్ ఇలాంటి చెప్తాము డయాగ్రామ్ లేదు మీరు కర్మ ఫలము result The will to act, the will to act, both those motives. This is the science of karma చాలా మంది నేను గతంలో ఉంటాను ఈ కర్మ యొక్క సైన్స్ ఆఫ్ కర్మ విషయంలో చాలా మంది దాన్ని సరిగ్గా విశ్వాసించారు అంటే చూడండి నేను నన్ను సరిగ్గా సరిపిస్తుంది సరిపిస్తుంది నా సరైన ట్రూ అని కాదు ఏదో వాళ్ళు ఏదైనా రైతు చేసిన ఆయన దానికి లేకపోతే వాళ్ళు సరిగ్గా దోషాలోచన చేస్తున్నారు ఇది నాకు ఇది మన It is just playing love for the subject and for the student. దానికోసం ఎందుకంటే సమయోక్షేత్ర మోహిత అన్నది కర్మ కాపుచ్చేటప్పటికి మహాబుద్ధిమంతులైన వాళ్ళు కూడా జ్ఞానం అవడే అవుతారు ఎందుకంటే మనిషి ఒకప్పుడు ఒకటి ఉంటారు చాలా బుద్ధిమంతులు శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసిన కానీ ఎప్పుడైతే ఫోకస్ మారిపోతుందో అటువంటి మహావిద్వాంసుడు అయిన మహాత్ముడు కూడా సర్వయోగం జరిగేటువంటి రాంగ్ గా జరిగే అవకాశం అది ఆ ఇండివిజువల్ దోషం కాదు ఇది విశేష ఆ సంసారంలో మాయా అది అది ఖర్చు చేసి జ్ఞానాన్ని చాలా తేలికే ఖర్చు చేసి అందరినీ కూడా మనలోకి లాగేస్తుంది అఘటిత ఘటనా ప్రతి మాయా ఆ విద్య యొక్క శక్తి ఇంతటి అంతటి అని చెప్పడానికి లేదు అది నేను సంసారాన్ని దాటేస్తున్నాను అని అనుకున్న వాళ్ళు కూడా దాంతో పెట్టుకుంటాను చాలా వ్యామోహాన్ని కలిగి అది దాన్ని హైలైట్ చేయడం కోసం మీకు ఎగ్జాంపుల్స్ చెప్తారు ఎవరైనా పాయింట్ అవుట్ నేను ప్రశ్నలో వచ్చినాను కర్మయోగాల గురించి మాకు బాగా చేస్తున్నాను అనుకున్న వాళ్ళలో చాలా మందిలో దాన్ని రహస్యం చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ అనుకుంటారు మాకు తెలిసేస్తున్నాను అనుకుంటారు తెలిసిన తెలుసుకుని భగవంతుడు మనం ఐడియేషన్ మనం ఫిక్సేషన్ చేసుకుని ఉంటాం కర్మయోగ రహస్యం తెలిసిన వాళ్ళు కావాలి అని నేను అనుకుంటే మీకు నేను పేరు చెప్పుకుంటే నేను ఇస్తాను విసర్జనకి మహారాజ్ అఖండానంది మహారాజ్ అలాగా ఆధునిక కాలంలో వచ్చినటువంటి కొన్ని పేర్లు మనం ప్రస్తావించాలి చాలా కఠినమైనటువంటి విషయం సో యొక్క హైలైట్ చేసిన విషయం చెప్పాను సో కర్మ ఫలము ప్రస్తుతమే భవిష్యత్తు ఏదైనా దండ చేసేటప్పుడు సినారీలో ఇది కేస్ వన్ ఈ కేస్ వన్ అజ్ఞానం ఇలాగే ప్రవర్తిస్తారు మీరు కర్మ అనగానే ఎందుకు అని యాక్షన్ రిజల్ట్ ఎప్పుడైతే రిజల్ట్ ని మీరు ఇద్దరిలో తీసుకొచ్చే ఇతరుల భావనలో యాక్షన్ లో ఔత్సైడ్ ఉంటే అరేంజ్మెంట్ ఉంది ఫ్యాన్సీ లెఫ్ట్ నేను మూమెంట్ గురించి కాదు మనం అనుకుంటాం అనవైతే మెంటల్ యాటిట్యూడ్ యోగం అంటే యాటిట్యూడ్ గా డిస్కషన్ ఫిజికల్ గా ఏముంటుంది ఫిజికల్ గా కర్మయోగానుష్ఠానం చేసేవాడు కర్మ అదే కర్మలు చేస్తాడు అజ్ఞాని అదే కర్మలు చేస్తాడు ఆత్మజ్ఞాని కూడా అదే కర్మను చేస్తారు అందరూ ఇద్దరు ఒకే కర్మను చేస్తారు కాబట్టి అజ్ఞాని సాధకులు జ్ఞాని ఇద్దరు ఒకే కర్మను చేస్తారు వాళ్ళు ఫిజికల్ సర్వీస్ కానీ మనస్సులో అంటే వాళ్ళ దర్శనంలో దేశంలో అంత ఎలా ఉంటుందంటే అజ్ఞాని కర్మని ఫలాన్ని విడదీయడం వారి వల్ల కాదు just can't have the separate to divorce are are to segregate the action of institution. ఎందుకంటే అలా సెగ్రిగేట్ అవ్వడం అవ్వాల్సిన అవసరం ఏమైనా అంటాను ఎంతైనా అవసరం ఎందుకంటే తెలిసిన యాక్షన్ కర్మ వర్తమాన కాలంలో ఉంటుంది ఫలం భవిష్యత్ కాలంలో ఉంటుంది ఫలం ఇది కాబట్టి మీరు ఫలాన్ని భావన చేశారంటే already you have you have experience present అంటే రిజల్ట్ నుంచి ఎస్కేప్ అయిపోయింది రిజల్ట్ ని విస్మరణ చేసింది దాన్ని మర్చిపోయిన వారు మాత్రమే ఫలాన్ని భావన చేయాలి మీకు దాని స్టాండర్డ్ ఎగ్జాంపుల్ చెప్తా అంటే ఒక ఎగ్జాంపుల్ ఉత్పత్తిలో దిద్దుకు వచ్చే ఎగ్జాంపుల్ ఇప్పుడు చిత్రకారులు ఉన్నారు చేయించి వేయడానికి మొదలు పెట్టారు క్యాన్వాస్ పెట్టారు ప్రింటింగ్ ప్రింటింగ్ తీసుకుని రంగులో పెంచి ఇలా పెట్టారు ఎక్కగానే ఈ పెయింటింగ్ యొక్క ఫలం మీద వారి మనస్సు వెళ్ళింది అనుకోండి వారు పెయింటింగ్ చేస్తారని సందేహం దేవుడితో తెలియదు ఎదగా అది మోహంగా ఉంది ఎందుకంటే పెయింటింగ్ ఇక్కడ ప్రజెంట్ పెయింటింగ్ అనే కర్మ ప్రజెంట్ లో ఆ పెయింటింగ్ ఒక గ్యాలరీలో పెట్టి పది మంది దాన్ని నేర్చుకుని వీటికి ఆ పెయింటింగ్ లక్ష రూపాయలు వీటికి రావడం అనేది ఎక్కడ ఉంది భవిష్యత్తులో ఉంది వీళ్ళు వర్తమానంలో ఉన్నారా భవిష్యత్తులో ఉన్నారా ఫిజికల్ గా యాక్టివిటీ వైజ్ ఇది వర్తమానంలో ఇది లొకేషన్ తీసుకొచ్చారు ఇది కానీ ఇది మనస్సు మాత్రం ఎక్కడ ఉంది ఫ్యూచర్లో ఉంది మీకు అక్కడే స్ప్లిట్ మీరు ఉన్నది ప్రజెంట్ మనస్సు ఫ్యూచర్లో ఉంది సో ఫ్యూచర్ లో మనస్సు పెట్టి మీరు వర్క్ చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటే ఆ వర్క్ భయకుంది ఇసకాల అది మొత్తాలు ఏదో చేసినా చాలా మీడియా తయారవుతుంది అంటే మామూలు తీరా పేరుకి వస్తుంది తప్పిస్తే ఒక క్లాసికల్ పేరుకి కానీ ఒక క్రిమికి ఆ సృజనాత్మకమైన బొమ్మ నాకు ఎందుకంటే స్లీప్ వచ్చేసింది మనిషి స్లీప్ అయిపోయింది ఓ సగంలో ఇక్కడ ఉన్నాడు ఇంకో సగంలో భవిష్యత్తులో ఉన్నాడు మీరు జాగ్రత్తగా అనుకోవచ్చు అది విద్యాలయం విద్యలో మీరు అనుకోవచ్చు బట్ ఇది నా చేస్తారు భవిష్యత్తు గురించి తెలియదు మహాత్ములు చెప్తారు అంటే నువ్వు భవిష్యత్తు గురించి అలా లెక్క వేసుకుంటూ కూర్చుంటే ఇలా స్లీపింగ్ వస్తాయి అండ్ హోప్ ఇలా దీన్ని డిస్టర్బ్ వస్తాయి దీంట్లో ఏదో ఒక శాస్త్రం ఉంది దాన్ని ధరించారు వాళ్ళు పూర్తించారు ధరించడానికి పాయింట్ ఈ శాస్త్రాలన్నీ కూడా మనిషిని ఉద్ధరించడానికి వస్తూ మనిషి జీవితానికి అన్వయం లేని శాస్త్రాన్ని నేను ఇందులో అవసరం నేను ఇది గురువు కాలము నిర్దాక్షిణ్యంగా శాస్త్రాన్ని భక్తి చేస్తుంది మీరు పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో పబ్లిష్ అయిన ఫిజిక్స్ పుస్తకం చూసారా కదా తీసుకోవడం అది ఎవరికైనా ఇప్పుడు ఇస్తానన్నది వారు దేశదారులు రాష్ట్రంలో మనస్సు తీసుకున్నారు పూర్ణం రాష్ట్రంలో అక్కడ అప్పుకోవడం చేస్తున్నారు ఎందుకంటే ఎవరికి పంపించడం నా దగ్గర పుస్తకం లేదు అకాడమిక్ ఫిజిక్స్ లో పుస్తకం లేదు జేపీ రామలో ఎవరో రాసించారు ఈ తరహా వస్తున్నాం అకాడమిక్ ఫిజిక్స్ నేను చాలా ప్రేమగా చదువుతున్నాను నాకు ఫిజిక్స్ రాష్ట్రంలో చదువుకుంటూ ఆ తర్వాత డెబ్బైలో అరవైలో కొన్నా అరవై ఐదులో సిక్స్టీస్ లో కొన్నా సెవెంటీస్ అంతా దాన్ని గ్రామరాజు ఇంకా సన్యాసంలో వచ్చి ఎయిటీస్ నైన్టీస్ లో ఎవరికో ఇద్దామంటే అసలు అడిగిపోతుంది ఎందుకు అంటే అది ఈ పరికరాలన్నీ ఇప్పుడు రకాలు తీసుకుంటే నాలుగు మరియు చిన్నపిల్లలు తీసుకుంటే ఐదు ఆ విధంగా కాలంలో జ్ఞాన విజ్ఞానాన్ని కూడా భక్తి చేస్తుంది ఏది నిజం ఏదైనా విధి ఉంది అంటే మానవునికి సేవ చేస్తుంది సత్తా ఉన్నదే లేదు గీత వెళ్ళింది ఎక్కడికి అందుకంటే సైన్య క్రియాన్ని అజ్ఞాని ఎలా జీవిస్తూ అజ్ఞాని దృష్టిలో action immediately the result in the field resultless action లేదు బ్రహ్మాండంగానే ఫాలో ఎప్పుడైతే రిజల్ట్ వస్తుందో రిజల్ట్ ఎవరకండి మోక్ష మోక్ష ఎవరంటారండి కర్త ఉంటుంది కర్తే భోక్త ఉంటారు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ కర్తే భోక్త ఏవో మనకు ఎక్సెప్షన్స్ చెప్తారు కర్తే భోక్త ఇప్పుడు కొడుకు అనారోగ్యం చేసింది అంటారు చిన్నపిల్లవాడికి తండ్రి ఏం చేస్తారు అనారోగ్యం చేస్తే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి మందులు వేస్తారు అది కర్మ ఆ కర్మ వీలు చేస్తారు దాని ఫలం ఎవరికి వస్తుంది కొనుక్కొస్తుంది అది ఎగ్జాంపుల్ గా చెప్తారు కర్త మీరు వాస్తవాలి ఆ ఎగ్జాంపుల్ కూడా వెరీ సూపర్ హెల్త్ ఎగ్జాంపుల్ నిజానికి మీరు కర్త మీరే భోక్తారు నిజానికి మీరే భోక్తారు మీరు భోక్తున్నాడు అయితే కొడుకు రోగం అయితే మీరు ప్రశాంతంగా హాయిగా ఉన్నారు కొడుకు చిన్నపిల్లవాడు పుట్టినప్పుడు వర్షంతో వీటి వర్షం విషయాలు ఎక్కడ ఉంటుంది కాబట్టి ఓ రకంగా వీడియో బాగుంటాయి కానీ మీరు పుట్టినప్పుడు వీడియోలో చూస్తే కర్తకి కర్మ మందు వేయించుతారే కానీ కర్తలకు భోక్తం ఆ యజ్ఞాన్ని మినహాయిస్తే కర్త వీటికి భోక్త భోక్త అనేది ఈ సెంటర్ కర్మ అనగా ఫలం అనే మాట ఏదైతే వచ్చిందో అవన్నీ సెంటర్ గురించి లేదు సెంటమెంట్ ఇదిగో ది ప్రస్తుతం ఇది ఇండివిజువల్ సెంటర్ దీని బృహదారంలో సైన్స్ సమర్థనంలో సెంటర్లు బాగా అందించారు ప్రస్తుతం ఏంటి ఒక ప్రస్తుతానికి ప్రస్తుతం ఇది అజ్ఞాన స్థితి ఇప్పుడు ఈ శ్లోకాన్ని మీరు అనుభవించలేదు ఈ జ్ఞాన సబుద్ధిమాన మనిషి ప్రయుక్త స్వస్థన కర్మ కొరకు అన్నాం కదా అది పండిత జ్ఞాని పండితుడు అంటే కావాలంటే పుస్తకమానించే కాదు దర్శనం కావాలి సో వీటి జ్ఞానం ఎలా ఉంటుందంటే ఎస్య సర్వే సమారంభ సమారంభం అంటే కర్మాను అన్ని కర్మలు ఒక కర్మ తీసుకోండి అన్నింటికి రక్షించే నూనె అభిప్రాయం ఎన్ని తీసుకోండి కర్మ ఉంది కర్మం ఆరంభమైంది ఆరోగ్యదైతే ఆరంభ కర్మ ఆరంభించడానికి కర్మ అంటే మంచి కర్మ సమారంభ మంచి కర్మ దాన్ని కామ సంకల్ప వర్జిత అంటే అర్థం ఏంటి కామన చేత వర్జితము సంకల్పం చేత వర్జితము అంటే దీని లెక్క ఎలా అవుతుందంటే సంకల్పము అంటే థాట్ ది థాట్ ఈ సోర్స్ డిజైర్ కామ సంకల్పాద్యాలే కామ సంకల్పం నుంచి కామ ఇప్పుడు అది దాని ట్రీట్మెంట్ ఎలా ఉందంటే నాకు గుర్తు వస్తుంది ఏది గుర్తు వస్తుంది సో బ్లాక్ స్మార్ట్ అనే భాష వస్తుంది అడ్వర్టైజ్మెంట్ కూడా ఎక్కడ చూస్తాం బ్లాక్ స్మార్ట్ ఇది అంటే లేటెస్ట్ టీవీ అనమాట బ్లాక్ స్మార్ట్ ఇది బ్లాక్ స్మార్ట్ టీవీ అంటారా బ్లాక్ స్మార్ట్ ఇది ఇది నేను పెట్టుకోవాలి ఈ బాధలు మీద అవతల బాధయ్యాయి ఇది కామం సో ముందే ఎదుగుతుంది సంకల్పం తర్వాత ఎదుగుతుంది కామం సంకల్ప ఆఫ్ వాట్ కామ ఆఫ్ వాట్ భావ కాబట్టి కామ సంకల్ప పరిస్థిత అనే శంకరులు కామ సంకల్ప వేర్వేరు పదాలుగా వర్ణించారు అయితే కలిసి చెప్పండి ది థాట్ ఆఫ్ రిజల్ట్ కామ పొడవలేదు even the thought of it is అలా చెప్పండి లేకపోతే కామన అంటే ఫల కృష్ణ లేదు ఆ ఫలకృష్ణకి మూలమైన సంకల్పం అంటే నాకు నాది వస్తువు కావాలి అనేది ఒక ఆసక్తి రూపమైన థాట్ కూడా లేదు అది కూడా లేదు లేకపోతే ఏమన్నమాట కారణం లేదు కర్మం ఫలము లేదు అన్నీ ఫలం లేకపోతే భోక్తృత్వం ఉంది కర్తృత్వం ఉండదు ఈ యాక్షన్ని బిజెపి యాక్షన్ అంటారు ఆధునిక పరిభాషలో ఇప్పుడు మధ్య రాంగిలో మొదలైనటువంటి పెయింటర్స్ వరల్డ్ ఫేమస్ పికాసో మొదలైన వరల్డ్ ఫేమస్ పెయింటర్స్ ఇలా ఉంది వాళ్ళు అని వర్ణిస్తారు గ్రంథాలు వాళ్ళ డయాగ్రఫీలో ఉదాహరణకు మధ్య రాంగిలో ఆయన పెయింటింగ్ మొదలు పెట్టారు పెయింటర్ అభివృద్ధి ఇప్పుడు వాష్ పెట్టుకుని చాలా గదిలోడు గురిపట్లో వస్తుంది ఉండేవాడు ఓ ఒక్కటే గదిలో ఉండేవాడు తినడానికి బ్రెడ్ కూడా వచ్చింది కాదు ఆటలు వేస్తూ ఉంటుంది అప్పుడు ఏం చేస్తాడంటే ఒక ఇంకా వాష్ తీసుకుంటాడు ఆ వాష్ మీద ప్రయత్నం ఆ పెయింటింగ్ చేసేప్పుడు సంవాన్ని మర్చిపోయి పెయింటింగ్ చేస్తాను తను మధ్య లాంగ్వేజ్లో కూడా మర్చిపోయి ఈ పెయింటింగ్ ఎందుకోసం చేస్తున్నామనే ఆలోచన ఎందుకోసం అంటే ఆలోచన కూడా లేకుండా ప్రేమ చేసేసి పూర్తిగా ఎగ్జాంపుల్ కర్మ మీకు చాలా సంకల్పం ఎప్పుడైతే కలుగుతుందో ఈ అసాక్షమైన కర్మ డిస్టర్బ్ అయింది కవర్ యొక్క సంకల్పం కూడా ఎప్పుడైతే లేదో your total mental energy fix present ఇది కర్మ ఇది ఫిక్స్ కర్మ తమ ప్రశ్న లేదు చూడడం లేదు దాన్ని కర్మ సమాధి అంటారు అంతేకానే చూడండి పాఠం చెప్తున్నారు చెప్పండి ఆ పాఠంలో కామ సంకల్పము కనుక లేకపోయినట్లయితే అది సమాధి ఎంతసేపు అది ఒక సమాధి అలాగే పుస్తకం చదువుతున్నారనుకోండి ఈ పుస్తకం చదివేసి పరీక్షలు అసేపై నాకేమో మార్కులు బాగా వచ్చింది లేకపోతే సరే ఫలానా పరీక్షలు అసేపే కానీ ప్రమోషన్ ఉంటారు గవర్నమెంట్ లో ఆ పరీక్ష అదోడం కోసం ఇది ఎకనామిక్స్ లో పోతూ ఉంటారు దాంట్లో సమాధానం వాళ్ళు బోర్డు కొట్టేస్తూ ఉంటారు అలా కాకుండా ప్రేమతో చదివేస్తున్నాడు అనుకోండి అది సమాధి కాబట్టి కర్మ సమాధి అయిపోతుంది సంకల్పం లేకపోతే కామ సంకల్పం రచితమైన కర్మ సమాధి అయిపోతుంది సమాధంగా ఇంటితో చూసుకోవాల్సిందా కర్మ చేసిస్తుంటే సమాధి బ్రహ్మకర్మ సమాధిన సో అవసరంగా ఎప్పుడైతే లేదో మీకు ఆ తెలియని వర్షం కాదు ఈ వర్షంలో జీవుడు లేదు జీవుడు ఎప్పుడైతే జీవుడు పరదా అదొక జనమైపోయిన జీవులు అహంకారం వచ్చేసిందంటే కర్మ ఫల పుష్పం ఏదైతే అహంకారం అవతలకి పోయింది అంటే ఇంకా ఈశ్వరుడు వచ్చేస్తుంటారు ఎందుకంటే ఈశ్వరుడు ఖర్చు చేయబడి హృదయంలో ఆత్మ రూపంగా ఉన్నాడు జీవతత్వం అహంకారం ఖర్చు చేస్తూ ఉంటుంది ఎందుకంటే కర్మ ఫల పుష్పాన్ని తిరస్కరించడం భోక్తృత్వం లేదు కర్తృత్వం లేదు వీళ్ళ దేవతలు ఉన్నారు కొంతమంది ఆ వీళ్ళ దేవు ఇది కూడా దాంట్లో భాగం ఏదో వీడియో కర్మ ఉంటుంది అదే అటువంటి కర్మది ఆ కర్మలో ఈశ్వరుడు సాక్షాత్కరించిన అర్థం ఈశ్వరుడు అవతారం అన్నమాట ఈశ్వరుడు అవతారం చేసిన అటువంటి అది క్రియేటివ్ మోస్ట్ క్రియేటివ్ వర్క్ ఇది జగత్తులో క్రియేటివ్ ఆర్ట్ కానీ క్రియేటివ్ వర్క్ ఒక భాష్యం కానీ లేదా ఒక గ్రంథం కానీ ఒక నవల కానీ ఏదైనా క్రియేటివ్ వర్క్ ఉన్నట్లయితే మరి ఈ సెకండ్ స్టేజ్కి ఆ కర్మ బంధించింది ఆ జ్ఞానం అనే అగ్ని అంటే నేను కష్టం కాను నేను దోషం కాను ఫలాశక్తి అజ్ఞానము అనే జ్ఞానం ఆత్మ జ్ఞానం ఆ జ్ఞానం అనే అగ్ని ఈ సెంటర్ నేను దర్శనం చేస్తుంది ఎన్నో సెంటర్ ఆ న్యూక్లియస్ సెంటర్ అహంకారం అనే న్యూక్లియస్ అహంకారం అనే న్యూక్లియస్ ఉండదు కర్మల యొక్క ఉండదు సో అటువంటి జ్ఞాని అలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కర్మము కాని అయింది ఏది కాదు కాకుండా కర్మము కాని సో ఆత్మవికుడు అలా ఉండిపోతారు సరే సమ్ ఆఫ్ పండిత అనే జ్ఞాని మహాత్ముడు ఓం ఓం ఓం ఓం ఓం ఓం పూర్ణమాదాయే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ వృక్షో నమ హరి ఓం దక్ష శ్రీకృష్ణార్